బ్రహ్మ జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపత్యం కర్తుమర్హసి కూడా అయిపోయింది అందాము కృపార్థుడైపోయినా జీవన్ముక్తుడైపోయినా అలాగ దించుకొని ఏ కర్మాలు లేకుండా తీసుకుంటారని అనుకోరాదు జీవన్ముక్తుడు కర్తృత్వ భోక్తృత్వం ఉండదు బాడీ లైఫ్ ప్రాసెస్ ఇక్కడికి అజ్ఞానికి జ్ఞానికి తేడా వేస్తుంటే అజ్ఞాని ఈ బాడీని లైఫ్ ని ఒక ఈగో తాను ఈగో అహంకారం అనుకుని ఆ అహంకారములకు సాధనముగా వాడుకుంటాడు బాడీ బాడీ ఉన్న దేనికి అహంకారం యొక్క కోరికలను చేస్తున్నారు ప్రాణం ఉన్న దేనికి అహంకారం యొక్క లక్ష్యాలను చేరుకున్నారు ఒకప్పుడు అహంకారం యొక్క లక్ష్యం స్వర్గం కూడా వచ్చింది అయినా కూడా స్టిల్ అది అహంకారం యొక్క లక్ష్యమే స్వర్గం కదా అని అదేదో అహంకారం కాబట్టి ఆ విధంగా అధ్యయనం జ్ఞాన విషయంలో ఏమవుతుంది ప్రాణం ఉంటుంది దేహం ఉంటుంది ప్రారంభ కర్మాయుక్తంగా ఉంటుంది అంటే బాడీ ఉన్నది ఇదొక సత్యాన్ని మనం గుర్తించడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది బట్ గుర్తించాలి అదేమంటే బాడీ దేహం అన్నది ఇది నేను అనేది తప్పు నాది అనేది తప్పు దేహము అనేది ఒక ప్రాసెస్ ఇప్పుడు బాడీ ఇదే ప్రాసెస్ ఎందుకంటే బాడీ అనేది స్థిరంగా ఉండిపోతుంది అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఏం లేదు బయట నుంచి లోపల వచ్చి ఏం లేదు అలా ఉండిపోతుందా ఉండిపోదు అలా ఉండిపోతే మరి అన్ని కన్వరించి విడివడి ఇది నేను ఐసోలేటెడ్ థింగ్ అని చెప్పచ్చు అలా తెలుస్తుందండి ఇక్కడ నుంచి బయటకు పోతూ ఉంటుంది బయట నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ ప్రాసెస్ ఎప్పుడు వస్తుంది బయట నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తుంది రోజుకో రెండు సార్లు మూడు సార్లు వస్తుంది అనుకుంటారా అసలు ఒక బ్రేక్ఫాస్ట్ రెండు లంచ్లు ఓకే అంతవరకు అలాగే ఒక లంచ్ తిన్నారు బాగానే ఉంది కానీ గాలి మాట ఏమిటి నీళ్లు మాట ఏమిటి ఉష్ణం మాట ఏమిటి వేడి వస్తూ ఉంటుంది లోపలికి బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి అంటే ఇట్స్ ప్రాసెస్ నిద్రపోయినప్పుడు కూడా it's a process body is a process body is not a field కాబట్టి నేను ఆ సత్యాన్ని గుర్తించాను okay first step understanding it's process ఇప్పుడు ప్రాసెస్ ఉందనుకోండి ప్రాసెస్ కి బిగినింగ్ ఉంటుంది ఎండ్ ఉంటుంది కానీ బర్త్ డెత్ ఉండదు ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ బాన్ స్విచ్ వేసి fan is born switch off చేసి ఫ్యాన్ ఈజ్ డెడ్ అని అంటారా fan begins and fan and fan begins and fan and process కి బిగినింగ్ ఎండ్ ఉంటాయి కానీ దానికి బిగినింగ్ ఎండ్కే మనం పుట్టిక మరణము అని పేరు పెట్టుకుని మనం భయపడుతూ ఉండడానికి అనుకూలంగా పేరు పెట్టుకున్నాం అంటే అంతకంటే వేరే ఏం it's process it begin and అని అది నోట్ ఇదే మహాత్ముల దృష్టిలో మరణం అనేది లేదు అని నేను సమాచారం గమనించాను ఎవరైనా మరణించారనుకోండి మహాత్ములు ఎవరు ఉంటారంటే అది చేరింది ఏది మరణం వల్ల హడాలు చేస్తారు వీళ్ళు అది ప్రాసెస్ అది అది బిగినైంది ఎండ్ అయింది అది విద్ది అని అనుకుంటారు లోపల బయట తర్వాత అలా అనుకుంటారు కాబట్టి there is a process number one number two pure process ఎవరి ప్రాసెస్ ఇది definitely ego's process it is నా ఈగోస్ ప్రాసెస్ కాదు మీకు దృష్టాంతం ఇస్తాను I hope you appreciate the example వాళ్ళకి ఒక్క ఎగ్జాంపుల్ నా అభిప్రాయం ఒక కొండకాలం ప్రవహిస్తాం ప్రవహించే కొండకాలంలో సూర్యుడు ప్రతిబింబం ఉంది ఈ ప్రతిబింబం అనుకుంటుంది నా మూలంగా కాలం ప్రవహిస్తుంది సూర్య ప్రతిబింబం కానీ సత్యం ఏంటి కాలువ ప్రతిబింబం మూలంగా గ్రహిస్తుందా కాదు మరి ఎవరి మూలంగా ప్రవహిస్తుంది సూర్యుడి మూలంగా గ్రహిస్తాం సూర్యుడి మూలంగా ప్రవహిస్తుందండి సూర్యుడు నీటిని ఆవిడ చేసి అంశం గురిపిస్తే ప్రవహిస్తుంది దాంట్లో ఉండే ప్రతి శక్తి కూడా ప్రతి అంశం ప్రతి క్యాలరీ ఎనర్జీ కూడా సూర్యుడి నుండి వచ్చింది ఆ నీటి ప్రవాహం కొండకాలం ఇక్కడ వాటర్ సైకిల్ అని వాటర్ సైకిల్ ని నడిపించేది సూర్య భగవానుడు అది లైఫ్ కాబట్టి సూర్య భగవానుడు క్రియేట్ చేసిన ప్రాసెస్ ఏది కొండకాలం ఆ ప్రాసెస్ లో ఆయనే ప్రతిఫలించారు కాబట్టి ఇది the process of the sun not the ఏది ప్రాసెస్ కాదు ప్రాసెస్ అదేవిధంగా ఈ దేహము సమస్య యొక్క ప్రాసెస్ హిరణ్య యొక్క ప్రాసెస్ ఇక్కడ ఇక్కడ తాదాత్మ్యాన్ని చెంది ఉన్న ఒక పరిచ్ఛిన్న అహంకారం యొక్క ప్రాసెస్ కాదు అది ప్రారంభ కర్మ యొక్క ఇంకేదైనా మహాత్ములు దేహం యొక్క యోగక్షేమాల గురించి చింత చేయడం యోగక్షేమం మహామ్యహం దేహం గురించి ఈ దేహాన్ని దేహాన్ని భద్రంగా పెట్టుకోవడం అనేది తీసి అంతా నాదే అని తన నెత్తి మీద వేసుకుని జనం పెట్టుకున్న వారు అభ్యర్థం మహాత్ములు ఎలా ఉండాలి మహాత్ములు ఎలా ఉంటారంటే దేహం యొక్క యాదక్షేమము గురించి చెందితే ఎందుకంటే మన దేహం కలిపేది నేను కాదు నాది కాదు it the process of the whole whole will take care has way of taking care ఎందుకంటే హోల్ విల్ టేక్ ఎందుకంటే మహాత్ములు ఎప్పుడు కూడా మనం ఎవరికైతే డిగ్రీ ఇదని అని అనుకుంటామో అసలు ఆ దృష్టి ఏదో పరిస్థితి ఎడిటింగ్ అనిపిస్తుంది నాకు కొంచెం ఫ్లో అయినట్టు అవసరం అవుతుందని ఎంతకాలం అయితే పట్టుకుంటుంది ఫ్లో అయింది కాబట్టి ఫ్లో అయింది వాక్యశక్తి హో దాని గురించి మనం జరుగుతాం అనే దానిలో అలా ఉన్నవాళ్ళకి హార్ట్ కూడా బాగుంటుంది ఇలా నిలబెట్టుకున్న వాడి హార్ట్ ఇబ్బంది పడుతుంది ఈ కారణంగా మనం సో దేహం నడుస్తూ మనం కాబట్టి నువ్వు నీ ఇదో అడ్డు వేయకుండా flow of life body is vehicle అది ఫ్లో ఆఫ్ లైఫ్ లైఫ్ యొక్క ప్రవాహానికి ఒక వెహికల్ మనస్సు లైఫ్ యొక్క ప్రవాహం అయిపోయింది కదా has it is the mind అజ్ఞానంతో కూడిన మైండ్ ఏం చేస్తుందంటే ఇది refuses flow along with the flow of life దానివల్ల వస్తుంది సమస్య అంతా కూడా అదే దాన్నే అజ్ఞానము అహంకారము అని అంటారు కాబట్టి మీ అహంకారాలు పిక్చర్లో రాలేదు ప్రారంభ కర్మాల యొక్క ఆ దేహం యొక్క ప్రాసెస్ ఆ ప్రారంభ కర్మకు అధీనమయ్యేది నడుస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ఇట్ వర్క్ ఎందుకంటే ఈ ప్రాసెస్ కంటే ఇట్ వర్క్ కాబట్టి ఆ వర్క్ ఎప్పుడైతే అహంకారము అహంకారం ఇంత తీరు కాకుండా ఆ ఉపాధిలో వర్క్ అవుతుందో అది ఈశ్వరుడు వర్క్ అవుతుంది ఆ వర్క్ అది లోక సంగ్రహాన్ని చేస్తుంది ఎందుకంటే ఈశ్వరుడు యొక్క వర్క్ లోకాన్ని దారిలో పడింది ఇప్పుడు ఈశ్వరుడు సూర్యుని సృష్టించారు సూర్యుడు సరిగ్గా టైం ప్రకారం వస్తారు టైం ప్రకారం అస్తమిస్తారు ఆ విధంగా లోక సంగ్రహం చేస్తూ ఉంటారు లోకానికి ఒక సందేశాన్ని ఇస్తూ వస్తాడు సందేశాన్ని ఇచ్చి సో ఆ విధంగా లోక సంగ్రహం అనేది ఉంటుంది ఆ లోక సంగ్రహం ముందుకు వెళ్ళాలి మనం దానికి అడ్డుపడతాం ఒక సంగ్రహం ఉంటే ఏకేభ్య సమీపం నాకి కాదు ఒక సంగ్రహం ఉంటాయి మహాత్ములు అనుకోండి కదా ఏకేభ్య సందా సంగ్రహ ఈ సందానం తెలుగు కాదు హిందీ కూడా సందాయే హిందీలో కూడా సందానం ఉంటాయి కాబట్టి లోకేభ్య సందా సంగ్రహ కాదు ఒక సంగ్రహం ఉంటాయి అది లోకస్య ఉన్మార్గ ప్రవృత్తి నివారణం లోక సంగ్రహ లోకము తప్పుదా లోకం అంటే జరుగుతుంది దేవుడు అంటే తప్పుదారులో వెళ్ళకుండా నివారించాలి దాన్ని లోక సంగ్రహము అని కాబట్టి అటువంటి లోక సంగ్రహము జరగాలి అంటే ఎవరు ఎవరు ప్రతి వ్యక్తి కూడా తన తన తమ తమ కర్తవ్య కర్మలను చేస్తూ ఉండాలి వారికి ఉపాసులు అయిపోయినా సరే చేస్తూనే ఉండాలి తద్వారా లోక సంగ్రహం అవుతుంది ఆ హేతు యొక్క తర్వాత శ్లోకాన్ని చెప్పబోతున్నాను తమేవాదినం సంపర్కం సత్యమీ సో ఆ ప్రయోజనం కూడా లోక సంగ్రహము అనే ప్రయోజనాన్ని పెట్టుకుని ఈ ధర్మను ఏది చేయవచ్చు పూర్వం మహాత్ములు ఉండేవారు వాళ్ళు ఇప్పటిలాగా పుస్తకాలు రాయడం దాన్ని కాపీ రేట్లు చేసుకోవటం లాభాలు సంపాదించడం ఇవన్నీ కీర్తి ప్రతిష్టలు సంపాదించడం ఇవన్నీ అనగా అవన్నీ వాళ్ళకి తెలుసుల్లో ఒక్కడే ఈ మనకు తెలుసున్న సమాచారం నలుగురికి అందజేస్తే ఒక సంఘం శంకరాచార్యులు జ్ఞానం ఆయన మూల కూర్చుని ఉన్నారనుకోండి మనకి భాష్యం ఉండేది కాదు కాబట్టి ఆయన ఏం చేశారంటే తన తమ అనుభవానికి తెచ్చుకున్న జ్ఞానాన్ని తన జీవితంలో ఉన్న తక్కువ కాలంలో దాన్ని ఒక పత్రబద్ధం చేశారు దాన్ని కాగితాలు ఇప్పుడు బుద్ధి పత్రాలు ఉంది అడిగే పెట్టారు సంస్కృతంలో రాసి పెట్టారు అది ఆయన చేయబట్టి అలా అలాగా ఆ సత్యాలు అలా మనకి ఉండిపోయారు అది లోక అలా ఎందుకు చేశారంటే ఆయన ఏదైనా పిహెచ్డి డిగ్రీ ఎవరైనా ఇస్తారన్నా ఒక్క అధికరణానికి పిహెచ్డి జన్మాధ్యధికరణ విజ్ఞాస అధికరణానికి పిహెచ్డి అందించారు ఇదే అధికారం ఎంత క్రియేటివ్గా ఉంటుంది చర్చాలి కూడా సో దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలకు పిహెచ్డీగా వస్తుంది ఇంకా దాని మాట ఏం చెప్పేది అలాగంటే గ్రంథాలను నిర్మాణం చేసి వాళ్ళేమో అలా అతిలో పదార్థం ఉండిపోయినటువంటి గ్రంథాలను నిర్మాణం చేశారంటే అది లోకసంగ్రహం కోసం దాంట్లో వ్యక్తిగతమైన ప్రయోజనం ఏమిటి మహాత్ములకి అలా చేయాలి అలా చేస్తే ఉంది అదే ప్రజలకి పది ఉపయోగపడేటువంటి ప్రయోజనం ప్రాణం ఉన్నంతసేపు ఆ ప్రాణశక్తిని ఈ మార్గంలో అని అనుకున్నారు చేశారు అలాగే మహాత్ములు అలాగే చేస్తారు పౌన అలాగే చేస్తారు ఆయన ఏం చేశారు ఏదో ప్రహారం చేసేసి వచ్చి అక్కడ కౌసు మీద కూర్చున్నారు కూర్చుని నిద్రస్థం అవ్వలేదు నిద్రపోవచ్చు కౌసు మీద కూర్చుని ఉంటారు ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్నలు అడిగితే చెప్పేవారు ఐదో ఈ శక్తివన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి రత్నాలు గుర్తిస్తున్నట్టుగా చెప్తున్నారే అని గుర్తించి ఎవరికో తెలియజేస్తారు వచ్చే ఈ శక్తి మాటలు రాజకీయతే మంచిది అప్పట్లో చైత్రకారులు మనకు ఒకసారి పనులు కలిపాలి అప్పుడు పెట్టుకుని అడిగిన ప్రశ్న తెలిసింది సీట్లు కలగాలి అడిగిన ప్రశ్న రాసినోడు సమాధానం నవ్వు జాగ్రత్త అది కొన్ని వేల మంది సాధకులకి ప్రతి తరంలోనూ అత్యద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది రమణ భగవాన్ ప్రసంగాలు ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తాయంటే చెప్పతరం కాదు అలాగే ప్రసంగం ప్రయత్నాన్ని ఒక అతను కూర్చొని రాసేది ఇంగ్లీష్లో రాశారు మరాఠీ అని ఇంగ్లీష్లో విక్రమదత్త మహారాజు చెప్పిన కంటెంట్కి సంతోషించాలా ఉత్తమించుకోవాలా లేకపోతే దాన్ని రాసిన ఇంగ్లీష్ భాషకి మనం ఉత్తమించుకోవాలా అనుకుంటాం అంత అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్ ఇతనాలు ఇంప్రూవ్ అంత మధురమైన ఇంగ్లీష్ ఎట్లా చూడాలి ప్రయత్నం అది ఏదో విక్రమదత్త మహారాజు కోసం వచ్చేది ప్రయత్నాలు చేయవచ్చింది ఏమీ కాదు ప్రయత్నాలు ఒక సన్యాసి అతను ఎక్కడి నుంచి వచ్చాడో భారతదేశంలో సన్యాసిగా ఉంది ఉండి పేరు కూడా మార్చుకోలేదు నిజంకృష్ణ మహారాజు ఏ పేరు అయిపోయిందంటే దేహానికి కానీ లేదు ఆత్మకాలం కానీ నామంలో ఉంది అంటే ప్లస్ రిమైన్ ప్రయత్న ఆ తర్వాత ఆయన దేహత్యాగం చేస్తే ఆయన దేహాన్ని ఎక్కడో ముంబాయిలో ఎక్కడో ప్రదర్శిస్తారు అవుతాయి ఇదింటే వేదానికి నామకృష్ణ ఎప్పుడు పేరు ప్రతిష్ఠ కోసం కూడా ఎప్పుడు సంతానం కానీ లోక సంగ్రహం ఏమిటి లోక సంగ్రహం అంటే జన్మ కాగితాలు పెట్టి తీసుకున్నారు అలా మరాఠీలో చెప్పగానే ఒక ఆయన మూలాపత్తన్నని నేను కలిసాను మూలాపత్తన్న వెళ్ళి కలిసిస్తాను ఎందుకంటే అబ్బాయిగా జగదేవసింహరాజు గారి దగ్గర ప్రసంగం విన్నాడు కదా జ్ఞాని దగ్గర ఉన్నాడంటే ఈయనంత గొప్పవాడు ఉన్నాడు అని ఆయన ఇల్లు జగదేవస్థానికి వెళ్ళి కలిసిస్తాను నిజంగా గొప్పవాడు మూలాపత్తన్ ఆయన పేరు ఆయన ఇంగ్లీష్ లో కాన్సన్ట్రేట్ చేశారు ఆయన చేసిన కాన్సన్ట్రేషన్ నోట్స్ రాసుకున్నారు రాసుకునే ఆయనతో వెరిఫై చేస్తున్నాయి దట్ బుక్ ఈ దీర్ఘాల నాలెడ్జ్ ఇంకా బుక్ అయాం దట్ అది లేని దేశం లేదు ఇండియాలో ఇంకా మెసేజ్ అది ఇండియాలో జర్నల్ పబ్లికేషన్స్ ఉంటే అపార్ట్మెంట్ పబ్లికేషన్స్ అని న్యూయార్క్ వాళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళతో కొలాబరేషన్ చేసి మేము పబ్లిష్ చేస్తాం మేము సప్లై చేయలేదని వాళ్ళు పబ్లిష్ చేస్తున్నాం మొత్తం ఎన్ని దేశాలున్నా అన్ని దేశాల్లో వెళ్తున్నారు ఆ పక్కన ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అలా నెదర్లాండ్స్ లో ఆమ్స్టర్డామ్ లో దాన్ని చదివితే పాఠం చెప్తున్న కాదని నేను నెదర్లాండ్స్ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఎందుకు కానీ ఎంత అలా పరపరాలు ఇన్స్పైర్ చేసుకుంటారు సో ఆయన అడిగారు దేవాలయం ఒకటి కడదామని అడిగారు ఒక డాక్టర్ ఆయన ఉన్నారు నేను మా ప్రాణాలు పోయిన తర్వాత మా దేహాన్ని నా దారుగా తీసుకుని దేవాలయాలు వేళ కడతా నేను ఉండగా అర్థం జరిగి దీని ఏదో కావచ్చు కన్స్ట్రక్ట్ తెలుసు తీసుకొని మోస్తా ఈ ఇవేదే తెలుసు మీ కావచ్చు ఆయన మరణించి ఆయన అడిగారు మీరు ఏదైనా వీళ్ళు రాస్తారా ఏ ఇల్లు అక్కర్లేదు నేను మరణించిన వాళ్ళు ఎవరు చేసింది వారు ఎలాగా చెప్పిన వాళ్ళకి ఎలాగో ఎలాగో చేస్తాను నేను ఏ ఇల్లు రైట్ చేయించాను నా టీచింగ్ న్యాయంగా తీసుకునే ఇల్లని ఎన్నో అదర్ ఆ విధంగా కొంత మహాత్ములు అంటే హిమాలయ పర్వతం మహాత్ములు వాళ్ళు జీవించగా చేసిన ఆ క్రియ ప్రారంభ కర్మాటంగా జీవించారు తమకంటే ఒక ఇండివిజువల్ అప్రోచ్ వేరే జీవితంలో కేవలం ఈ బాడీ మైండ్ ఇది ప్రాసెస్ ఆఫ్ సోల్ అన్నట్టుగా మురళి శ్రీకృష్ణుని చేతిలో ఎలా బిహేవ్ చేస్తుందో వీళ్ళు అలా బిహేవ్ చేశారు ఈశ్వరుని యొక్క చేతిలో అంటే వాళ్ళ యొక్క వాల్సింది చేసినటువంటి జ్ఞానం అలా శాశ్వత కాలం మానవాళికి సందేశ రూపంగా మిగిలిపోయింది కాబట్టి ఉన్మార్గ ప్రవృత్తి లేకుండా ఎలా అది లోకంగా ఉంటాయి అంతేగాని ముఖ్య సంగ్రహ కాదు రియల్ లోక సంగ్రహ తమేవారు కాబట్టి నీవు కూడా హే అర్జున ఏదైనా లోకానికి కొంత సంగ్రహం చేయాలా లోకానికి ఎన్నో ఉత్సాహం చేయాలి నేను చేయాలా నేను వ్యక్తిగతమైన స్వార్థాన్ని పక్కన లోకానికి సంగ్రహం కోసం నువ్వు నీ డ్యూటీ చేస్తే అందరూ కూడా నేను ఫాలో అవుతాను సత్యం కానీ మంచి శ్లోకాలు ఇంటి శ్లోక విద్య ముందుకు వెళ్తాయి తర్వాత శ్లోకం ఉండాలి యద్వేవేతరోజన ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే శ్రేష్ఠ శ్రేష్ఠ పురుషుడు దేని దేనిని ఆచరతి చేయను ఇతర జన ఇతర జనులు సత్ సత్ ఏవా దానిని మాత్రమే చేయలేదు ఒక స్వభావంలో పురుషుడు ఒకరు ఉంటాడు ఆయన ఏం చేస్తే లోకంలో జనులందరూ అదే చేస్తారు వ్యక్త ఏం చేస్తే అదే చేస్తారు గుజరాత్లో ఆసారాం బాబు అనే కాదు ఆయన శ్రేష్ట పురుషుడు ఎందుకంటే ఆయన ఏదైనా ప్రసంగం చేస్తే వేల మంది కూర్చుని ఉంటారు ఆయన వచ్చే సిద్ధులు చెప్తారు భక్తి మాట్లాడాలి కొన్ని వాల్యూస్ కొన్ని తత్వం కలిగి మన ఖాళీ దయ కలిగి ఉండాలి వాల్యూస్ ఉన్నాయి కదా ఇందులో వస్తుంది వాల్యూస్ వీటిని ఏదైనా ప్రసంగం చేయవచ్చు అప్లై చేయండి అలాంటి చెప్తారు చెప్తారు భక్తి చెప్తారు తెలియదు కథలు అందరూ చెప్తారు చెప్తారు లోకప్రియమైన ప్రసంగం ఇప్పుడు లోకప్రియమైన ప్రసంగం చేయాలంటే గంభీరంగా చేయాలి గంభీరంగా చేసేస్తే పాల్పడతారు మీరు ఎకనామిక్ శ్లోకంతో ఎకనోపట్టడం గురించి ఏ కట్టుకుంటారు కాబట్టి లోకప్రియంగా చేయాలంటే పది మంది అందుబాటులో వచ్చి ప్రసంగం చేయాలి అది కూడా ఒక కళ ఆయన జరుగుతూ ఉంటారు కూర్చుని ఉంటారు కూర్చుని భద్రం అవుతుంది హరి హరి ఓం అంటే భయం భయం మొదలంటే అందరూ భయం భయం మొదలంటే మొదలంటే మధ్యలో హరి హరి ఓం అంటే మొత్తం అందరూ ఈ లోపల ఆయన ఉత్సాహం పోయి లేచి నిలబడే హరి హరి ఓం హరి అన్నట్లు ఆయన డ్యాన్స్ చేస్తే హరి ఉందని హరి యజ్ఞ రాజనకి శ్రేష్ట సత్తదే ఏ కర్మజనం నిరాశ లోపు వెళ్ళాలి చెప్తున్నా నిరాశ లోపు వెళ్ళదు అపరం లోపం నిరాశ లోపు కేవలం సిద్ధి ఉంటారు అపరం లోపు డ్యాన్స్ ఏం చేస్తారు డ్యాన్స్ అనేది ఇంటి ఇలాగా ఉంది ఇచ్చి డ్యాన్స్ ఎక్కడికి బిడియ పడకుండా చేస్తారు దాంతో అందరూ ఫాలో దగ్గర ఆచరణ తప్పదే ఇది ఒక స్వభావం లోక స్వభావం ఓ ఆట యాత మేము ఆడేవాళ్ళం యాత ఏంటంటే ఇది క్యాటింగ్ తీసుకుని మామూలు చిన్నపిల్లలు ఆడుతున్నారు కానీ ఈ ఆట ఏంటంటే ఇది తీసుకొస్తుంది ఇరవై మంది ఉంటారు ఒకరు ఒకరిని అవుతుంటారు వాడు ఇప్పుడు ప్యాక్ చేయాలి వాడు తీసుకుని షోరూమ్ వాడు కొట్టుకోవాలి ఈ సర్కిల్ కొట్టుకుంటున్నాం వాడు చూస్తే సర్కిల్ పెట్టి తిరుగుతూ ఉంటాడు ఈ లీడర్ని ఒకరిని మనం ఫిక్స్ చేసుకుంటాం మీరు చూస్తున్న వాళ్ళు లీడర్ని ఫిక్స్ చేసుకుంటాం ఆ లీడర్ని పట్టుకోవాలి ఆ లీడర్ ఇస్తే ముందే డిస్కస్ చేసేవాళ్ళు ఆట లేదు ఆ లీడర్ని వాళ్ళు పట్టుకోవాలి మూడు సార్లు పిలుస్తారు మూడు సార్లు రాజుగా పట్టుకుంటే కూడా అవసరం రైతుగా పట్టుకుంటే నువ్వు లీడర్ లైఫ్ పట్టుకుంటే ఆ లీడర్ లైఫ్ నిలబడతాను వాళ్ళ స్థానంలో పట్టుకున్న వాళ్ళు ఇది ఏమిటంటే వేరేగా ఏం చేస్తే మనం ఆ జరగడి కూర్చోండి పోతుందా నిలవస్తుంది అక్కడ పోతుంటే అక్కడ కూర్చోండి అయితే దీన్ని సంపాదన వేదం ఏం చేస్తే మిగతా తెలుస్తుందా వేదాన్ని ఫాలో వేదం ముందే చెప్తారు ఈ వేదం ఏం చేస్తారు తప్పని అందరూ అందరూ అదే పనిచేస్తారు ఇప్పుడు వేదం ఎవరో ప్రకృతి వస్తుండగా వస్తుండగా వారు ఇలా ఇలా వస్తున్నారు అది చూసి ఆనందం వాళ్ళు లేఖలు ఏం చేస్తూ బాగోవాలి కానీ లేఖలు చేసుకుంటాం లేఖలు చేసి చూస్తే వాళ్ళు పరిమిస్తుంది ఇలా వాళ్ళు అలా రౌండ్ తిరుగుతుండగా లేఖలు ఇలా ఇలా ఇలా ఆ ఎక్స్ప్రెస్ బట్టి ఎవరిని గైడెన్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారో పట్టుకోవాలి ఫ్యాక్ట్ లేదా వేరే క్వాలిటీస్ ప్రవర్తిస్తుంది అదొక కాబట్టి శ్రేష్టపురుషుడు ఏది ఆచరణ చేస్తే మిగిలిన వారందరూ కూడా దాన్ని ఆచరిస్తారు లోక స్వభావం ఇంకేమే చదువున్న వాళ్ళు వాళ్ళ స్థితిలో చాలా బరువు బాధ్యత వాళ్ళ మీద స్ఫూర్తి ఉంది అంచేత దమ్ముని ఉంటే శిష్యులు నాకు శిష్యులు వీళ్ళందరూ ఉన్న ఉదయం సరిగా ఉన్న వెంటనే స్థితి తీసుకోవాలంటారు అది చాలా రెస్పాన్సిబిలిటీని ఇర్రెస్పాన్సిబుల్గా చేసినట్లయితే చాలా సమస్యలు కాబట్టి చాలా కాశిస్తూ ఉంటారు ఇద్దరు మహాత్ములు కాష్టం లేకుండా చేసి ప్రభుత్వ సందర్భాలు అవుతూ ఉంటారు ఇప్పుడు సన్యాసం ఇస్తూ ఉంటారు పూర్తిగా రావాల వర్షనికి యాభై మందికి వంద మందికి రెండు వందల మందికి సన్యాసం ఇస్తారనుకోండి వీళ్ళలో కొంతమంది మళ్ళీ వెళ్ళి అమ్మాయిని చేయాలి రోజు సన్యాసం ఉంటారు మళ్ళీ సంవత్సరం ఉంటారు పెళ్ళారు ఎంత కూడా చాలా సంస్కృతి అవుతుంది వాతావరణం సన్యాసం అంటే ఇంకా సంత సంతృప్తి కానీ మళ్ళీ పెళ్ళాట బ్రహ్మచారే పెళ్ళాటం అంతేమనే విమర్శ చేస్తుంది అభ్యాసంలో వచ్చేవాడి ఇలా ఆలోచించుకుంటే అది ఎవరాలి సో అంటే వాడు అభివృద్ధి కాదని గుర్తించకుండా వెళ్ళే వాడిని కంట్రోల్ చేసి అలా జరగలేదు అని అభిప్రాయం కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠ పురుషుడు ఏదో ఆచరిస్తే అందులో దాన్ని ఆచరిస్తాం ఆ బాధ్యతను శ్రేష్ఠ పురుషుడు తన ఎంపిక తెలుసుకోవాలి ఎవరండి శ్రేష్ఠ పురుషుడు అంటే పెద్దవాళ్ళు ఇస్తున్నవాడా అదేమో ఉద్భవభవతి ఏమాస్తి ఫలితం శివ అని అంటే గుర్తు తెలిసింది కదా గడ్డం తెలిసింది కదా అని సఫేద దారి దిఖాతే మన వివాహం అసలు సో ఎవరు తెలగా అయిపోయింది కాబట్టి నేను పెద్దవాడిని నేను గొప్పవాడిని చెప్పడానికి వీలు లేదు దిగ్గు తెలవలితే అది పెద్దవాళ్ళ లక్షణమే కాదు మరి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరానికి ఉపనిషత్తులో వస్తుంది యోము చాను సమో మహాన్ నహ మనలో యహ అనుచాన ఎవరైతే ఆ వేద ధర్మాన్ని యథాతథంగా తిరిగి చెప్పగలుగుతారో తను ఆచరణ చేస్తారు సహా మహా అతడు అని ఒక ఒకటి జ్ఞానవృద్ధత్వం ఉండాలి లైఫ్ని బట్టి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది లైఫ్ని బట్టి ఇచ్చే రెస్పెక్ట్ అందరూ బస్సులో ఎక్కడికైనా ఉంటున్నారంటారు బస్సులో ఎక్కాలంటే యంగ్ పీపుల్ పరిగెత్తం వేల ముందు ఎక్కి కూర్చోకండి కూర్చుంటే తర్వాత ముందు ఎక్కడిస్తే తర్వాత ఏం అది సందర్భం అవుతుంది అలా నాకు సంభవం అనుకోండి ఆ సభకి ఆ పెద్ద వయసులో ఏది ఏది ఆ సభ ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చేయాలా అక్కడ వయసు తీసుకోకూడదు సభావేదికపై కూర్చుని నాలుగు మంచి మాటలు చెప్పగలిగే సమస్యలే విద్వాంసులు తీసుకెళ్లి సభావేదిక మీద కూర్చోబెట్టాలి తర్వాత దుర్గాల్లో ఉన్నారండి వీటి సభావేదిక ఉందండి అయితే మీరు డ్రెస్ చూస్తే ఇంత డల్గా మామూలుగా ఉంది డ్రెస్ స్పెషల్ డ్రెస్ లేదు ఆయన చూడండి ఎంత మంచి ఇదే మీ డ్రెస్ వేసుకోవచ్చు అని తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టలేదు ఒకసారి నేను అందరూ హృదయాన్ని చదువుతున్నాం కాలం అది గురించి పాఠం చదువుతున్నాం ఇద్దరు ముగ్గురు ఉన్నాం ఏదో వెళ్ళమంటారా ఏదో వెళ్ళిస్తున్నాను వెళ్ళిస్తుంటే దూరం నుంచి టక్ టక్ టక్ టక్ అంటూ నడుచుకుంటూ బూటు షూట్ టైం బైక్ కట్టప్ చేస్తే మల్లె పువ్వులాగా తెలుగు డ్రస్ లో బైక్ స్టైల్ చాలా కష్టంగా చేతిలో వస్తుంది క్యాస్టిగా నడిపే అభిప్రాయం ఏదో బహుశా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్తారు ఏంటి ఎక్కడ చేస్తున్నాడు మన ఇంటికి వచ్చేస్తున్నాడా మన ఇంటికి వచ్చాడు ఓకే అయ్యా వైద్యుడే కూర్చోండి అంటే చూస్తున్నాడు చెప్పండి నేను చేయలేదు అడిగితే అసలు ఇన్సూరెన్స్ ఫెయిల్ అయ్యాడు ఫ్యాక్టరీకి అనుభవిస్తానే ఉంది అందరి గర్భవిషయం ఇలాంటి నాలుగు సబ్జెక్టులు ఉంటే అది పాస్ అయితే భాషా అనే టైటిల్ తెచ్చుకున్న టైటిల్ అది ఎంతో సిద్ధాంతం ఉస్మానాబాద్ వస్తుందో ఉదయం టైటిల్ ఏదో ఉండేది దానికి ఎంట్రన్స్ రాసిందే కానీ దాంట్లో ప్రవేశం ఇవ్వడం ఆ ఎంట్రన్స్ దేవేది ఇక్కడ ఓన్లీ ఎంట్రన్స్ రాయటానికి రెఫరెన్స్ చదవాలి రెఫరెన్స్ ఎక్కడ చదవాలంటే సుబ్రహ్మణ్యానికి చదవాలని ఎవరో నుంచి వస్తుంది అడిగారంటే ఎందుకంటే తమ ఎవరికి ఎందుకు ఎంట్రన్స్ వరకు మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర చదవాలనుకుంటున్నారని చెప్పారు అయితే గృహవిద్య దానికోసం అంత హడావిడికి మామూలుగా రావట్లేదా ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారో చూడు ధోతి కట్టుకుంటా భూమిని తల్లి వచ్చి తల్లి అలా రావాలి కానీ ఏదైనా వేషం అంటే గవర్నమెంట్ వెళ్ళి వేషం మార్చుకురా మంచి పథకం గుండె ఇంటిలో పిల్ల కట్టి పెట్టుకుని ప్రారంభిస్తుంది తర్వాత ఆలోచించాలి ఇటువంటి వెళ్ళి కనుకోలేదు కాబట్టి వ్యవస్థని బట్టి చేస్తాను నిర్ణయించడం వేషాన్ని బట్టి నిర్ణయించడం మనసులో ఉన్న స్థానాన్ని బట్టి నిర్ణయం శ్రేష్ఠ పురుషుడు అర్జునుడు అటువంటి శ్రేష్ఠ పురుషుడు శ్రీకృష్ణుడు స్వయంగా అటువంటి శ్రేష్ఠ పురుషుడు కాబట్టి శ్రేష్ఠ పురుషుడు ఏదో ఆచరిస్తే ఇతర జనులు దానిని ఆచరిస్తారు కాబట్టి శ్రేష్ఠ పురుషుడు లోకంలో ప్రఖ్యాతన ప్రఖ్యాతి పొందిన వ్యక్తి వారి వ్యక్తి మీద చాలా బాధ్యత ఉంటుంది కుటుంబ యజమానికి బాధ్యత ఉంటుంది కుటుంబ యజమాని చేత కలుస్తున్నాడు అనుకోండి ఇంట్లో పిల్లలకి ఏం సందేశం ఇచ్చిన వాడు అసలు జనానికి ఏమేం డాక్యుమెంట్స్ సో ఏం సందేశం ఇస్తారు సందేశం తల్లిదండ్రులు పిల్లలకి సరైన సందేశం ఇవ్వాలి తమ తన చర్య వద్ద పిల్లలకి స్ఫూర్తిని కల్పిస్తారు కాబట్టి యజ్ఞ ఆచరించి శ్రేష్ట శ్రేష్ఠ ఏది ఆచరిస్తే తన ఉద్యమంలో దాన్ని ఆచరిస్తారు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే వేదస్తిత్వ ఆట కూడా తన రహస్యం ఏంటంటే పెద్దలు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు పెద్దలు ఏది చెప్పితే అది చేయరు చెప్పి చేస్తారు అంతే కాబట్టి పెద్దలు చెప్పరాదు చేసి చెప్పడం అవసరం చెప్తే కాలు కట్టుకుని భోజనం చేయాలి అని చెప్పారు అనుకోండి ఆ ఇద్దరు పిల్లలే అని వచ్చి కూర్చుంటారు ఇచ్చిన అమ్మ దగ్గర గారం అలా కాకుండా నాన్నగారితో కలిసి భోజనాలు ఇలా అని చెప్పి ఈ నాన్నగారు దేవం పెట్టింది కాలు చేతులు కొనుక్కునేది దేవునికి దండం పెట్టి తీసుకుంటే వాడో దేవం కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా బై బై దేవోనే వాళ్ళు పిల్లవారిని ఉత్పత్తి ఇవ్వాలి కానీ అంతసేపు చెప్తూ ఉంటే ఎందుకు ఇండియా ఇది నేషనల్ స్పీకర్స్ అని మన దేశంలో స్పీకర్స్ ఎక్కువ ప్రతి వారు ప్రీతి ఎంతమంది స్పీకర్స్ ఉన్నాయి ఎవరో మంది స్వీకరిస్తుంటారు ప్రతి రాజకీయ నాయకులు హితోపరిస్తుంటారు మనందరం కలిసిమెలిసి ఉండాలి మనందరం సమాజంలో అందరూ కూడా పరస్పరం ప్రేమభావంతో ఉండాలి అంటారు ఉండాలి అని పార్టీలో తన పై నాయకుడికి వీడు తెలియగలుగుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేస్తున్నారా మరి రాజకీయ నాయకులు దర్శనం చేస్తున్నారా మీరు అసెంబ్లీ చేసినప్పుడు చూసారా సిక్స్ మార్కెట్ బెటర్ దాని ఫిష్ మార్కెట్ అంత అధ్వానంగా ఉండదు ఫిష్ మార్కెట్ అంత అధ్వానంగా ఉంటే ఫిష్ బిజినెస్ అవుతుంది ఫిష్ మార్కెట్ లో చక్కగా ఆర్గనైజ్ బిజినెస్ నడుస్తుంది వేరే అసలు ఏ బిజినెస్ నడవదు వ్యర్థమైన భాషణలు జగలాలు తప్ప ఏ బిజినెస్ నడవదు సరే ఫిష్ మార్కెట్ ఇది ఆర్గనైజ్ వే కనుక వాళ్ళు బయటకు వచ్చి మనందరం కలిసి ఉండాలి అది మీరు మీరున్నది కలిసి రెండు వందల యాభై మంది కలిసి ఉండలేదు ఇరవై ఐదు లక్షల మంది కలుపుకుని ఉండాలని కాఫీలు చెప్తారు అంచేతనే సమాజం కలుపుకుని ఉండడం అనేది జరగదు ఎందుకు జరుగుతుంది మనం గాంధీ ఫాలో అవ్వాలి గాంధీ గారి మహాత్ములు మనం గాంధీ గారిని ఫాలో అవ్వాలి అని వీళ్ళు ఆకర్షితులని ఉపన్యాసం చెప్తారు చెప్తే అదే రోజున సాయంకాలం తాగుతున్నారు వీళ్ళే ఈ నాయకులే గాంధీ ఫాలో అవ్వాలన్న వాడు మనం ఫాలో అవ్వచ్చు మనం ఫాలో అవ్వాలి మొదటి దేశాలు గాంధీ గారిని ఫాలో చేయాలి ఆయన్ని పూర్తిగా తీసుకుని ఎంతో మంది గాంధేయవాదాన్ని అనుసరించారు అలా ఆమె ఫాలో అయింది ఇతరులను ఫాలో అయ్యేట్లే చేయాలి కానీ వీళ్ళందరూ గాంధీ గారు అరవై గాంధీ గారు తీసుకుని తీసుకుంటారు ఏమైనా ఫంక్షన్లో గాంధీ గారు ఆల్కహాల్కి బానిసలుగా ఉంటారు వీళ్ళు గాంధీ గారు తీసుకునే ఎప్పుడే గాంధీ గారు తీసుకున్నారు వాళ్ళ ఖరీదైన జీవితాన్ని వెళ్తూ ఉంటారో దీంతో గాంధీ గారి పేరు చెప్పేసుకునే అది పద్ధతి పెట్టుకోవడానికి కాయాలనుకున్న సామెత ఇలా గాంధీ గారి నామాన్ని ఉచ్చరించడానికి అర్హత ఆయన పవిత్రుడు కాదు గొప్ప ఆయన మహాత్మా అనే పేరుకి యథార్థంగా కట్టడం అంత జీవితం అంత జీవితంలో అంత దృఢంగా పనిలో నభూతం ఇలాంటి కూడా ఆయన ఇక్కడ వీళ్ళకి సంబంధం కాబట్టి మీరు దాన్ని యాక్ట్ చేసి చూపించారు అంతేగాని ఊరికే వాగ్రూపంగా చెప్తూ ఉండటం వల్ల ఎందుకు ఉపయోగం ఇప్పుడు ఇది తెలుగు దృష్టాంతాలు ఎందుకు వెళ్ళిపోయినా ఏం చేస్తుందంటే రెండో వాక్యం ఉన్నాము సహా ఆ శ్రేష్ట పురుషుడు యొక్క దేనిని ప్రమాణం ప్రమాణంగా అంటే చేయను లోక మానవుడు గత దానినే అనువర్తతే అనుసరించిన శ్రేష్ట పురుషుడు దేనిని ప్రమాణంగా authentic this is authentic behaviour అని దేనిని ప్రమాణంగా నిలబెడతారో తన ఆచరణ ద్వారా అందరూ దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు ఉదాహరణ నేను ఎందుకంటే వెళ్ళిపోయాలనుకోండి భారతీయ వంట వస్తారు నేచురల్లీ దే కంటే విషయం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని పుష్టి చేస్తారు స్వామీజీ దండం చేసి స్వామీజీ దండం చేస్తుందని అంటే స్వామీజీ ఆశీర్వచనం చేస్తే పిల్లల తీర్థిలో వస్తామని వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఇస్తే నైస్తే పిల్లలు తీసుకెళ్తారు పిల్లలకి దేవుడు వెళ్ళి దండం పెట్టి వెళ్ళి దండం పెట్టి చెప్తే వాళ్ళు చేయరు పిల్లల లక్షణం ఏంటంటే చెప్పింది చేయరు నేను చెప్తే వాళ్ళు సరిగ్గా ఆపోజిట్ చేస్తారు చెప్పకూడదు చెప్పింది చేయలేదు వాడు ఇంకోటి చేస్తారు అటు కేసు వెళ్ళొద్దు అని చెప్పండి వాడు అటు కేసు వెళ్ళేస్తారు వద్దన్నారు కాబట్టి ఏముందో అటు కేసు పిల్లల లక్షణం అలా ఉంది వాళ్ళకి ఏం చెప్పకూడదు సాధారణంగా జనరల్ గా ఇంకే మనం చేసి మనం చేసా చేయాలంటే చేసుకోవాలి ఊరికే కృషి చేస్తున్నారు అమ్మాయి ఏదో స్వామిజీ కన్నా లేదు స్వామిజీ కన్నా పెట్టుకున్నారు నేను ఎక్కడమ్మా నేను అలా ఇబ్బంది పెట్టుకున్నా పాపని మీరు మీరు మీరేం చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా నేను వచ్చేప్పుడు ఐదు నిమిషాలు అయితే మీకు లేదా మీరు దండం పెట్టండి మీరు ఓకే స్వామి వచ్చి కదా శాస్త్ర నమస్కారం చేసి మీరు ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చి శాస్త్ర నమస్కారం ఆ ఇద్దరు వెళ్ళి వచ్చి అభివృద్ధి ఆమె లోపలికి వెళ్ళేసేది ఈ అమ్మాయి శాస్త్ర నమస్కారం చేస్తాను ఎందుకంటే తల్లిదండ్రులు రోల్ మోడల్ వాళ్ళు ఏది చేస్తే పిల్లలు అది they love to use they love it అంతకుముందు గిడియము సిగ్గు ఒక రకమైన యారజెన్స్ అంటే డిఫరెన్స్ అని ఉంటారు చిన్నపిల్లలు ఇలా చెయ్యి అంటే నేను తెలుగు అంటారు ఆ డిఫరెన్స్ అంటే ఆత్మీయ తిరస్కరించే లక్షణం ఉంటుంది చిన్నపిల్లలో ఉంటుంది అది మరి ఎందుకు ఉందంటే మీ పిల్లల సైకాలజీ అలా ఉంటుంది డిఫరెన్స్ కొంచెం వయసు పెరిగిన తర్వాత డిఫరెన్స్ నేను ఓపెన్ గా డిఫైన్ చేయదు రహస్యంగా డిఫైన్ చేయదు కొంచెం తెలియజేస్తే కన్వీనియన్స్ తో నేను నేర్చుకుంటాడు ఓపెన్ గా డిఫైన్ చేస్తే రిలేషన్షిప్ చెడిపోతుంది స్వార్థం నష్టపోతుంది కాబట్టి మనం డిఫెండ్ చేస్తాం ఇంకా రహస్యంగా చేద్దాం ఇంత ఆలోచన చేస్తాం కానీ చిన్నతనంలో ఏం తెలియదు అహంకారం ఏమి ఉండదు డిఫై అయితే డిఫై దండం పెట్టే రా అంటారు దండం పెట్టి దండం పెట్టింది చెప్పకూడదు మాట్లాడుతున్నారు అసలు ఏమీ మాట్లాడదు ఎప్పుడు మీరు దండం పెట్టేస్తే వీళ్ళు లేవడంగా ముందే వాళ్ళు దండం పెట్టుకుంటారు తర్వాత కిరణం ఏమవుతుందంటే వీళ్ళు గంటలు వస్తున్నారు దండం పెట్టేసి వెళ్ళి వాళ్ళు ముస్లిం చెప్పని పిల్లలు గుర్తొచ్చే వాళ్ళు ఉదాహరణ నిలబెడతారు నిలబెట్టి ఎదురు పెడతారు మళ్ళీ ఇంకోసారి ఇంకో ముందు సంథింగ్ జరుగుతున్నా ఒక ఒక సంప్రదింపు చేసింది ఆ ధర్మం అని వాళ్ళ నవ్వులు వచ్చేసి ధర్మాలు వచ్చేసేది అంత అలా ధర్మాలు చేస్తున్నారు పార్వతం ఏమో అందరం చేస్తాం నేను లేకపోతే వాళ్ళకి సంస్కారం కలగాలి అసలు సాధువులు ఇంటికి రావడమే సంస్కారం ఆ సంస్థ దాని నుంచి వస్తుంది సంస్కారం మన ఇంటికి ఎప్పుడు అందుబాటు పేదల వాళ్ళు సినిమా వాళ్ళు వాళ్ళే వస్తుంటే ఏ సంస్కారం వస్తుంది తెలుగుకి సాధువుల వల్లనే వస్తుంది సంస్కారం దాంతో పాటు సంస్కారం తెలుగు బాగా అభివృద్ధిలో వస్తారు కాబట్టి ఆ వ్యక్త పురుషుడు దేనిని ప్రమాణంగా చేస్తే మానవులు దాన్ని అనుసరిస్తారు ఒక రకంగా సామాన్య మానవుల్లో ఆ చైల్డ్ సైకాలజీ ఉంటుంది పిల్లల ప్రవృత్తి పిల్లల మనసు ప్రవృత్తి మాకు బిహేవియర్ ఎప్పుడు కూడా చేతి పెంచాలని పోదు కాబట్టి శ్రేష్ట పురుషులు ఒక ప్రమాణాన్ని దగ్గర ముందు ఉంచాలి ఆ చూసి వాళ్ళ ఎత్తు మీద ఉంటుంది కనుక మీరు ఆ శ్రేష్ట పురుషుడు కనుక వేడదు కనుక ఈ మొత్తం ఉన్న దానికి అందరికీ నువ్వు ఒక ఆదర్శంగా ఉన్నావు కనుక నీ చేస్తున్నావు అందరూ నువ్వేం చేస్తే వాళ్ళు చేస్తావు నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నట్లయితే శత్రువుని వాళ్ళు కూడా ఎదుర్కొంటారు నువ్వు మార్గదే వాళ్ళు కదా కాబట్టి ఇది అంటే భాష్యం చూద్దాము లోకసంగ్రహం కష్టం ఇది అవతారిక అంటారు భాష భాష్యం కదా కృష్ణ సమానం నువ్వు ఎవరిని లోకసంగ్రహం ఎందుకు చేయాలి మాకేం పని శివత్వం కష్టంగ్రహ లోకసంగ్రహాన్ని చేయాల్సిన అవసరం ప్రతి వాడు లోకసంగ్రహం చేయాలి ఇప్పుడు కుటుంబ యజమాని అనుకోండి కుటుంబానికి లోకసంగ్రహం అతనుండే లోకసంగ్రహం చేయాలి అదే బస్తీకి నాయకుడు అనుకోండి బస్తీకి లోకసంగ్రహం ఒకసారి ఒక రాజకీయ నాయకుడితో మనకు నేను కాపులో వెళ్తున్నాను రాజకీయ నాయకుడు డ్రైవర్ ఇది ఎమ్మెల్యే ఈ డ్రైవింగ్ కార్ డ్రైవ్ చేస్తుంటే రెడ్ లైట్ టేక్ కార్ అయితే మధ్యలో సెంటర్లో ఒక చిన్న సర్కిల్ ఉంది ఆ సర్కిల్ అలాగే కార్ అయితే నేను మామూలుగా ముందు నిల్చున్నాను ఏదో మాట్లాడుతూ వెళ్తున్నాను ఆయన ఏం చేసేటంటే రెడ్ లైట్ ఉండగా క్రాస్ గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పోలీస్ సర్వీస్ ఎందుకంటే కొన్ని ఫీల్ లైట్ ఉంది అక్కడ అందరినా యూనివర్సిటీ పని లైట్ లైట్ అంటే ఆయన ఉంటాడు అది పిల్లలే పర్వాలేదు వేరే అంటే మీరు అలా డ్రైవ్ చేస్తారు ఇంకా నేను ఎక్కి మీరు కాదు ఇంకా ఇంకెక్కడ ఎలా సపోజ్ డ్రైవ్ అయితే యూ ఫాలో అని మెత్తగా అందులో సాధు పక్కన ఉన్నప్పుడైనా నేను కొంచెం అలా మీరు ఫాలో ఇదేమో ఒక రెడ్ లైట్ ఎందుకంటే అదో రెడ్ మీరు ఆడండి అదోడు వాడు రెడ్ ఉంటే కొట్టుకోపోతుంది నేను ఉన్నప్పుడు ఆపలేదు ఎందుకంటే మనం సమాజానికి దారి చూపించాల్సిన చెప్తున్నాం మనం మిస్తిహీన చేస్తే వాళ్ళు మిస్తిహీన చేస్తారు ఆత్మహత్య చేస్తారు కారులో ప్రయాణం చేస్తున్నాడు అంటే వాడు సమాజంలో శ్రేష్ట పురుషుడని లెక్క అయ్యత కాబట్టి మిగతా ఫుట్పాత్ మీద వెళ్ళే వాళ్ళకి సైకిల్ వాళ్ళకి వాళ్ళందరికీ కారు చూస్తే ఆలస్యంగా ఉండాలి కానీ కారులో ఉన్నవాడు మీరు అక్కర్లేదు మనకైనా మనము పాటించవద్దు అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి చాలా ముఖ్యమైన విషయం మొన్న అప్పుడు స్వామి వచ్చినప్పుడు జస్ట్ నరసింహారెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ఆయన మొట్టనాడు కాపులో వెళ్తున్నారు ఎంతో దగ్గర చెప్పుకోవడం పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఆయన దిగి ఎస్ నేను వచ్చాను నాకు నేను ఫైన్ చేయండి ఫైన్ వాళ్ళు చేస్తే ఆ ఫైన్ కట్టలేదు జస్టిస్ సెల్ ఫోన్ తీసి ఒక గడపడ చేసి ఫైన్ కట్టడం మానేది కానీ అలా చేయలేదు నేను చేసిన మిస్టేక్ ఎస్ఐ నేను చేసిన మిస్టేక్ మీరు ఫైన్ రాస్తున్నాను ఫైన్ కట్టేస్తుంది రేపు హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ ఫైన్ విభేదించండి ఆపోజిట్ గా వచ్చిందా వీళ్ళు మీకు ఎకరాలు ఎలా చెప్పారు నాకు ఆయన దగ్గర నుంచి వచ్చిన దర్శనం అది దిగింది దర్శనం హీ గాట్ బయట ఉండదు ఎందుకంటే ఈ సమాచారం నాకు అర్థంలో చెప్పిస్తాను వాటిని తోలిస్తాను ఎందుకంటే ఆయన చాలా సంతృష్టిగా ఆయన లక్షణం మనం చూసాం కూడా బ్రైట్ కావాలని ట్రై చేస్తే ఇది బ్రైట్ రాంగ్ దాని నుంచి మళ్ళీ ఒక సెన్సేషన్ వీళ్ళు క్రియేట్ చేస్తారు ఆయన వీళ్ళు రిజీవ్ చెప్తే ఇన్ఫాక్ట్ ఈ చేస్తాం నేను ఫలానా అని చెప్పకుండా చేసేసి వెళ్ళాలని నువ్వు రాయి టికెట్ రాయి నేను దాని పని అలా ఆపకూడదు కదా తప్పు కదా కాబట్టి సో కాబట్టి శ్రేష్ట విషయం అలా ఉండాలి అలా ఉంటే సమాజంలో అందరూ కూడా పాటిస్తారు లోకసంగ్రహ దినక్షేమ అంటే ఇది లోకసంగ్రహాన్ని మనం చేయాల్సి ఉంటుంది యజ్ఞకర్మాచరతి కరోతి శ్రేష్ఠ ప్రధాన సంతదేవ కర్మాచరతి ఇత అన్యోజన తదనుగత అంచేతనే గీతాకృష్ణుని అనుయాయుడు ఈ కళ్యాణపథం మాయమాది కృష్ణ కృష్ణ కృష్ణ ఇలాంటి పాటలు ఒప్పుకోరు ఈ పాట ఒకటి విన్నాను కళాకపథం కాదు కళాకపథం మాయమాది కృష్ణ ఇది భజన ఇదే భజన ఆయన కళాకపథం మాయగా అయితే ఆయన శ్రేష్ట పురుషుడు అయింది ఆయన చెప్పి సందేశం చూడండి ఇక్కడ ఆ పాట ఎలా ఉందో చూడండి అంతేకానే ఆయన మహాత్ములు ఏమంటారంటే గీతాకృష్ణుని అర్థం చేసుకున్నారా గీతా కృష్ణుని అర్థం చేసుకుని తర్వాత కథలకు సంఘాలు లేదని కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఎలా చేస్తారు అలా చేస్తారని అర్థం కాదు ఏదైనా ఒక కథ ఉంటే దాంట్లో ఉండే సింబాలిజం ఏంటి అసలు ఏ సందర్భంలో ఎక్కడ ఎలా తీసుకోవాలి కానీ ఇంకా భాగవతంలో కొంత సందర్భం దిగే ఉంటుంది భాగవతం పద్ధతి ఇంకా పురాణాల్లో వెళ్తే ఇంకా ఏమీ ఉంటుంది అంచేత అవన్నీ యాక్సెప్ట్ చేయాలి విష్ణు అంటే గీతాకృష్ణుడు కష్టం చూడండి ఆయన నవనే వెన్న పంపించేంటే అదే అభ్యంతరం లేదు ఎందుకంటే వెన్న అంటే ప్రేమ వెన్న వెన్న ప్రేమకు చిహ్నం నవనీత నవ నవనీతం పేరు నవం నవం నవం వేయడం ఏదో ఉండాలి దానికి కానీ ఎటిమాలజీ ఉండాలి నవనీతం నవనీత హృదయంలో ఉన్న ప్రేమకి చిహ్నం వెన్న ఆయన ప్రేమను ఆ గోపమాలతో గృహాలలో ఉండే రంగం కలిగించేదంటే ఆ గృహంలో ప్రతి గృహంలోనూ ఒక పిల్లాడుగా తెలియజేయాలి పిల్లవాడు ఎలా అయితే తన సొంత ఇంట్లో వెళ్తే వంటించోని వీటి తినేస్తారో అలాగే ప్రతి గృహంలోనూ చేస్తారు అని అభిప్రాయం ఆ రకంగా ప్రతి దానికి ఒక సింబాలిజం మనం చెప్పుకుంటాం ఒక భావనాత్మకంగా వర్షపోషణ కోసం ఇంకా నిజంగా పూజ చేసేదో ఉంటే అని జగన్ బా ప్రస్తుతానికి సినిమాలు గురించి చెప్తారు ఎందుకంటే ఆయన చెప్పిందని ఆయన ఎందుకు చేసేదనే స్థితి రావచ్చు ప్రధానమైన వ్యక్తి యజ్ఞ కర్మ ఆచరించి తరగతి ఏ ఏ కర్మలు చేస్తారో తత్వదేవ కర్మ ఆచరిస్తూ ఇతర అన్యోజన ఇతర దేవుడు కూడా అదే కర్మని చేసుకుంటారు తదనుగత ఇప్పుడు అందుకే దీన్ని నేను society culture can be based by the heroes of the society ఇదంటే సొసైటీ అంతా కూడా గొప్పవాడిగా ఆదరణ ఆదరణ చేసేటువంటి సొసైటీ కల్చర్ ఆ హీరోని బట్టి ఆ సొసైటీ లక్షణం ఏంటో భారతదేశం హీరో భారతీయ సంస్కృతి ఇది స్పిరిచువల్ కల్చర్ ఎందువల్ల ఇక్కడ హీరోస్ ఎవరు శ్రీకృష్ణుడు శ్రీరాముడు మహాత్మా గాంధీ ఆధునిక కాలంలో శంకరాచార్యులు ఇటువంటి అచార్యులు హీరోస్ ఉన్నారు ఎప్పుడైనా ఇక్కడ అమెరికన్ సొసైటీలో హీరో ఎవరు జార్జ్ వాషింగ్టన్ హీరో వాటి George Washington is a military general a successful military general that is that is the hero ఇక్కడ ఎవరైనా సక్సెస్ఫుల్ మిలిటరీ జనరల్ హీరోగా వర్క్ చేసిందా ఈ సొసైటీ మీరు ఒక నిమిషాలను చూపించండి రామకృష్ణ పరమహంస హీరో వివేకానంద హీరో అంతేకాదు ఓడిపోయిన మిలిటరీ వాళ్ళని ఆలోచించేది ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆమె ఒక వేరే నాదిగా ఆలోచిస్తారు కానీ ఆమె ఎండలు ఓడిపోయింది కాబట్టి నెగ్గ నెగ్గిన వాళ్ళని ఆరాధించిన నెగ్గడం ముఖ్యం కాదు ధర్మానికి కట్టుబడి అదే ముఖ్యం కాబట్టి మన హీరో స్థలంలో మనం చూస్తే మన కల్పిత తెలుస్తుంది ఇది హీరో బ్రిటన్ లార్డ్ నెల్సన్ ఇది హీరో అది లార్డ్ నెల్సన్ ఇది successful military general water batting ఎదురువాడు ఇది హీరో ఆఫ్ ఇటలీ నెపోలియన్ ఇది సక్సెస్ఫుల్ మిలిటరీ జనరల్ జాతి వాటితో health military general okay Argentina hero ఏమన్నా Diego Maradona he's hero Argentina అప్పుడు వరల్డ్ కప్ నెగ్గినప్పుడు నేను ఫుట్బాల్ దగ్గర World Cup Germany three two ఎప్పుడో నెగ్గినప్పుడు ప్రెసిడెంట్ ఇన్వైట్మెంట్ లేదా వన్ ఉన్నారు అక్కడ కిటికీలో పైన బాల్కనీలో నిలబడి ఉంటే ప్రజలందరూ ప్రెసిడెంట్ ఇగ్నోర్ చేసి నేరడవనే వాళ్ళు బ్రీట్ చేస్తున్నారు లక్ష మంది కూడా ప్రెసిడెంట్ వస్తే కొద్దిసేపు అక్కడ నిలబడి ఇంకా సిగ్గుపడి గిరియబడి నేరడవన పక్కన ముందు దేహ ఉద్యోగం దేహం నేరడవన ఉంది అతను లోపలికి వెళ్ళిపోయింది నిలవనాలే అక్కడ నిలబడి అది వాటి వాటి నేరడం అది మీ మోరల్ క్యాప్టర్ ఇది ప్రజడి no surprise Argentina wealth bus Argentina wealth bus అంటే ఎకనామిక్ కూడా అర్జెంటీనా ఇది నాకు అర్జెంటే ఎందుకంటే డిస్టెంట్ ఆఫ్ హీరో వస్తుంది ఆ సమాజం యొక్క సంస్కృతిని జీవితం చేస్తుంది భారతీయ సమాజం యొక్క మహిళ ఏంటంటే ఈనాటికి కూడా భారతదేశంలో హీరో ఎవరు ఈనాడు భారతదేశంలో హీరో ఎవరు బాబా జీ హీరో మాస్టారాన్ని దోపలు ఇచ్చారు నిరాన్ని దోపలు ఇచ్చారు రాజకీయ నాయకులు వీళ్ళు బాగుంటారు వస్తారు వాళ్ళు ఏదైనా నడిపిస్తే ఇంకో ఏదో కట్ట వస్తారు కానీ వీళ్ళు ఫాలో హీరోలు ఏం పెట్టిన హీరో ఎప్పుడు కూడా సమాజంలో కల్చర్ ఇంకా భారతీయ ఆత్మ ఇంకా దృఢంగానే ఉంది అని చెప్పడానికి వీళ్ళే చూస్తారు కనుక శ్రేష్ఠ పురుషుడు ఎవరు మీరు శ్రేష్ఠ పురుషుడు ఎవరు సపోజ్ ఆమీర్ ఖాన్ ఇది శ్రేష్ఠ పురుష అంటే that is of the society ఏ రోజు నుంచి ఆమీర్ ఖాన్ ఆమీర్ ఖాన్ ఇది క్రిమినల్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇది క్రిమినల్ ఫుడ్ గేమ్లండి డబ్బుంది కాబట్టి గేమ్ బయటకు వచ్చారు ఆ కృష్ణ దీపం సంహరణ ఎదుర్కొంటుంది he is still, he will not say he is under bail. Case is simply covered. He is excused. Why, why excused? He is there. He is convicted. He is convicted. Railway పరిస్థితి కాబట్టి ఏ రోజునైతే వీళ్ళు హీరో అవుతారో ఆనాడు అది సమాజం యొక్క డౌన్ ఫాల్ కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హీరో ఎవరు అంటే మలయాళ స్వామి హీరో అలా ఉందా కానీ ఎవరు సినిమా వాళ్ళు హీరో అంటే వాళ్ళ లక్షణాలు ఏమైనా చూస్తున్నారు కదా వాళ్ళ తీవ్రమైన కార్యక్రమంలో ఉంటారు రోజు రోజు కాల్చుకుంటారు ఇంకో రోజు హీరోగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు హీరో లేదు and they are not heroes వాళ్ళకి హీరో లేకపోతే హీరోగా మారడం వాళ్ళ ఎదురు వాళ్ళు ఎక్కించాలనుకోండి దట్ ఈస్ ది వెనకాల సొసైటీ మీరు ఆ సొసైటీ ఎవరు లేవనుకోలేదు ఇంకా ఉంది కనుక శ్రేష్ఠ పురుషుల్ని మనం మనం కూడా గురు వర్షిప్ చేయాలంటే గొప్పవాళ్ళు మనం వర్షిప్ చేయాలి కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆ సెకండ్ క్లాస్ లో వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారి చేత పెట్టుకోవాలి అయితే వివేకానంద స్వామి చేత పెట్టుకోవాలి రాహుల్ పెట్టుకోవాలి కృష్ణ చేత పెట్టుకోవాలి కానీ ఈ క్రిస్టియన్ క్యారెక్టర్ తీసుకుని ఫోటోలు పెట్టుకోవాలి క్రిస్టియన్ క్యారెక్టర్ తర్వాత క్రిస్టియన్ వాల్యూ అలాంటి ఫోటోలు చెప్తారు అది దగ్గర ఇన్స్పైర్ మీద ఇన్స్పిరేషన్ వివేకానంద ఫోటో చూస్తే ఇస్తారు అలా ఉన్నారు ఆ ఇమ్రాన్ ఖాన్ ఫోటో చెప్తాను నేను ఇమ్రాన్ ఖాన్ ఏదన్నానంటే ఒక జనం వేరే నన్ను రంగస్వామి రంగస్వామి తీసుకెళ్ళింది బాబు అది రూమ్లో తీసుకెళ్ళి ఏదో రంగంలో తీసుకొని ఏదో తీసుకెళ్ళి ఎలా ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఏమో అవి సేవ దిగడానికి అన్నది ఎక్కడ అంటే Imran Khan first time inspiration ఉంది ఒకసారి కాన్ఫిగేషన్ అట్లంటే యూస్ టు బాగుంది that is one of this ఇదన్నీ సెకండ్గా ఈ చెప్పి ఈ డైవర్సిటీ ఏమవుతుంది ఏ పార్టీ అలాగే ఈ మధ్యన ఈస్ట్ ఇండియాగా సెలెక్ట్ అయింది అమ్మాయి దాని మీద ఏమైనా ఒపీనియన్ అడిగారు అడిగితే ఒక పెద్దగా ఏమన్నారన్నా రెండు ఒపీనియన్ చెప్పారు ఒక చెప్పారు ఒక వెళ్ళలేము సీట్లో లేవు గత ముప్పై సంవత్సరాలు కాలేజీలో జరిగి యూనివర్సిటీలో జరిగి డిగ్రీ సంపాదించి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ సొసైటీలో లీడ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఈ గేమ్ కొంత ఒక long school of thirty forty years Whereas this young lady, it's a shortcut. She did not achieve anything. Just show her herself off here and there and then become a celebrity. అది ఈ అభ్యర్థి సార్థత్వ సెలిబ్రిటీ అని చెప్పి నా అన్న ఆ మగ చాలా బాగా చెప్పింది అనిపించింది నాకు అతను ఇంకో నా పెద్ద ఆయన అన్నారంటే వైద్యు కాళ్ళు వర్షస్ మిస్ ఇండియా ఈ కాళ్ళు వర్షస్ మిస్ మిస్ ఏదో ఉంది ఆ కంపెనీ మిస్ గాడ్వేజ్ కంపెనీ ప్రమోట్ చేస్తుంది అయితే ఏదో చేయాలా లేదా నీట్ ఫీలింగ్స్ ఈ కాల్ వేసుకున్న నీట్ ఫీలింగ్స్ ఈ కాల్ ఏ కంపెనీ ప్రమోట్ చేసింది ఇది ఎంత కంపెనీలో ప్రమోట్ చేస్తుంది రాత్రి కంపెనీలో లేకపోతే మరొక కంపెనీలో ప్రమోట్ చేస్తుంది పెప్సీ కంపెనీ ప్రమోట్ చేస్తుంది పెప్సీ వరల్డ్ కప్ అంటారు క్రికెట్ ఎందుకంటే ప్రమోట్ చేస్తారు ఇది కూడా పెప్సీ వాళ్ళు ప్రమోట్ చేస్తే ఈ కాల్ వేసుకుంటుంది పెప్సీ ఇండియా ఈ రిప్రజెంట్ ఇండియా ఈ company nuclear represent India Indian culture represent చేస్తావా ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేస్తావా ఇండియన్ స్టేటస్ ఇండియా లేదు Abhishek represent of India don't call represent India ఈ అని ఒక కాబట్టి హీరో అనే దాని మీద స్పష్టమైన కల్పన ఉండాలి నేను చదివి చాలా అద్భుతాను ఏ సమాజానికైతే ఆధ్యాత్మికమైన వ్యక్తులు హీరోలుగా ఉంటారో అది స్పిరిచువల్ కల్చర్ అయిన సమాజము ఎగ్జాంపుల్ ఇండియా ఏ సమాజానికైతే మిలిటరీ లీడర్స్ హీరోస్ గా ఉంటారో వాళ్ళు వరల్డ్ కల్చర్ అయిన సమాజము ఎగ్జాంపుల్ అమెరికా బ్రిటన్ మీరు జర్మనీ వెళ్తే ఇమాన్యుయల్ క్యాంట్ అనే పేరు ఎంతమంది ఉంటారు టోకన్ హ్యావ్ అనే పేరు ఎందుకు ఉంటారు లండన్ వెళ్తే బ్రిటన్ వెళ్తే దర్శనం పేరు ఎందుకు ఉంటారు ఇండియా చూడండి వివేకానంద పేరు ఎంత ప్రసిద్ధి సమాజం ఎక్కడ బెంగాల్ నుంచి అది బెంగాల్ నుంచి మొత్తం దేశం అంతా కూడా వివేకానంద పేరు పెట్టి లేదు కాబట్టి ఈ ఈ సంస్కృతి ఈ సమాచారం లేదు సో శ్రేష్ఠ పురుషుడు అంత అద్భుతంగా కూడా సమాజాన్ని పూర్తి కేంద్రాలుగా ఉంటారు ప్రమాణం యోచితం వైదికం వాతే లోకస్తదను వర్తతే తదేవ ప్రమాణం కరోతి కాబట్టి ఆ శ్రేష్ఠ పురుషుడు దేన్ని ప్రమాణంగా చేస్తారు ప్రమాణం అంటే అది లౌకిక కర్మ కావచ్చు వైదిక కర్మ వైదిక కర్మలో ఒక పద్ధతి పాటిస్తే అందరూ ఉంటారు లౌకిక కర్మలో ఒక పద్ధతి పాటిస్తే అందరూ దాని కాబట్టి మహాత్ములు ఈ ఏది ప్రమాణంగా పాటిస్తారో అందరూ ఉంటారు సామగోత్సవం ఆయన నడిచి వెళ్ళిన ఆయన నడిచి వెళ్తూ ఉంటాయి ఆయన ముందు వెనకాల ఇటు వెయ్యి ముందు అటు వెయ్యి ముందు నడిచి ఈ రోజుల్లో నడిచి మహాత్ముడు లేదు జనాలను నడవడం నడుస్తున్నంత కాలం మనిషి ఆరోగ్యంగా ఉంటారు ఏ రోజు నడవడం మానేసేదో అదే అదే రోగం ఉంటారు నడవడం మానేదే రోగం ఇంక వేరే రోగం లేదు తెలుగు ఇది కాబట్టి సో అంతేకాదు కూడా ఈ ఈ ప్రిన్సిపల్ ఎకనామిక్స్ కూడా గుర్తిస్తాను గుర్తించి వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తారు on the on the court court first court page అలాగా ఉంటుంది కోర్ట్ పేజ్ అంటే హీరో హీరో ఒకరిని కృషి ఇదో వీడి వీడి హీరో ఈ హీరో గారు మా సబ్బు వాడతారు అని కృషి దాంతో లోకము అహో ఆయన ఈ సబ్బు వాడేస్తా మనం కూడా ఈ సబ్బు వాడేయండి అందరూ వాడేస్తారు ఇది లోకం కాబట్టి హీరో ప్లేస్ లో ఉండేవారు చాలా ఆశిస్తారు నమే పార్థాస్తి కర్తవ్యం దిశులోకేషు కించన జ్ఞానవాప్తమవాప్తవ్యం కర్మని కృష్ణుడు అంతా అహం బ్రహ్మాస్మికైపోయింది ఉపదేశవాక్యం ఏమి ఉండదు తత్వమసి అక్కడ అహం బ్రహ్మాస్మి తత్వమసి రాముడు రాముడికి ఉపదేశం చేస్తాడు వశిష్ఠుడు తత్వమసి అలాగా అని రాముడు వింటాడు శ్రీకృష్ణుడు ఇంకా ఉపదేశం లేదు అహం బ్రహ్మాస్మి ఆయనంతా ఏదో స్టైల్ అంటే బ్రహ్మవేత్త సాక్షాత్తు భగవాను స్థితిలో ఉండే ఆయన మాట్లాడుతారు అలా ఓ మహాత్ముడు రాజాలు చెప్తూ ఉంటారు ఓ మహాత్ముడు ఉపనిషత్తు కోరుతున్నారు మహాత్మాది ఏం చదువుతున్నానంటే ఆటోబయోగ్రఫీ చదువుతున్నాను నా ఆటోబయోగ్రఫీ తీరా చూస్తే పుస్తకం తీరా తీరోపనిషత్తు నేను అడగకుండా అవును తీరోపనిషత్తు ఆ పుస్తకం చెప్పింది ఆ దాంట్లో చెప్పింది నాకు తెలియదు తేడా ఏమి అనుకోలేదు అందువల్లనే అన్నా నేను తీరోపనిషత్తు చదివితే దాంతో చెప్పిందంతా నాకు కరెక్ట్గానే అనిపించింది అన్నారు దీనిలో కరెక్టే తేడా ఏమీ లేదు మనకున్న అనుభవాలకు తగ్గట్టే ఇది చెప్పారు ఆయన ఉపనిషత్తులు నేను ఏది చూసినా నాకు తెలుసుకున్న సంగతి ఇది అదే మన మనం అనుకున్నది రాసిస్తున్నారు ఏది అన్నట్టుగా ఆయన చేయాలి ఇదే దర్శనం కాబట్టి సో శ్రీకృష్ణుడు అలా మాట్లాడతారు ఈ టాస్క్లు అంటారు పరబ్రహ్మ స్వరూపం నేనే అన్నట్టు మాట్లాడతాను ఆయన ఏమంటున్నారంటే అర్జున నాకు ఇంతకు ముందు కోరుకునే పొందనిది ఏమీ లేదు అంటే డిసప్పాయింట్మెంట్ ఇంకా ఏమీ లేదు ప్రజెంట్ ప్రజెంట్ లో కోరుకునేది ఏమైనా ఉన్నాయంటే ఏమి ఇది ఫ్యూచర్ అనేది ఏం లేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నాకు కోరుకునేది ఏమీ లేదు మొదలైన ఈ రోజు కోరుకోకపోతే లాస్ట్ కోరుకున్నా అలా కోరుకుంటే అది తీర్చే మంచిదేగా అంటే అలాంటిది కూడా లేదు అనవాస్తం నా ఇంతకుముందు కోర కోరుకుని పొందబడనిది లేదు అవాస్తవ్యం నా ఇప్పుడు కోరుకుంటూ పొందాల్సింది ఏమి లేదు అనవాస్తం అవాస్తం జనరల్లీ కర్మ చేయాలంటే కామం అయితేనే కర్మ చేస్తుంది ఏ కామన లేదు ఏ విధానం ఏ పుట్టిందంటే కొత్తగా కారణలేదు అయినా కూడా కర్మ ఏం చేస్తూనే ఉంటాను కర్మని వస్త భక్త అంటే భక్తే భక్తతే ఏహతే దేవస్థానము కదా ఏహే భక్తతే చెప్తే ఏమవుతుంది భక్తతే గర్భం రాకుండా ఉంటారు ఎలా చెప్తారు భక్తతే వస్తే దేవస్థే వస్తే వస్తే దేవస్థే అదే అదే నేను నేను కర్మ ఎందుకే ఉంటాను అంటే కర్మను చేస్తూనే ఉంటాను ఏదో కర్మను చేస్తూనే ఉంటాను ప్రస్తుతం ఈ రసాన్ని తోడడం అనే దాన్ని చేస్తున్నాను ఏదో కర్మ తమ డ్యూటీ యాక్సెప్షన్ హిందే ఇప్పుడు కోరడు అన్నారన్నాను అన్నాను కోరలే అనుసరి చేస్తాను మాట ఇచ్చారు కాబట్టి మాట వెలుసుకుంటున్నాను ఏంటో ఏం కలిసిందో ప్రసక్తి కాబట్టి ఈ మూడు లోకాలలో నేను చేసి చేసి తీరాల్సిన కర్మంతో అంటే ఏమిటి ఎందుకంటే ముల్లోకాలలో ఏది ఉందో ఏది అది నాకు అర్థం లేదు భూభువ శివ అనే మూడు లోకాలలో ఏమిటి ఏమిటైతే ఉన్నాయో అయ్యా మీకు వాటిలో ఏది కావాలో చెప్పండి అంటే నాకు ఏది అక్కర్లేదు ఈ భూలోకంలో మీకు ఏం కావాలి ఏం అక్కర్లా భూవర్లోకంలో ఏం కావాలి ఏం అక్కర్లా స్వర్గలోకంలో బహుశా కావాల్సింది ఏదైనా ఉంటుంది ఏం అక్కర్లా ఇదేం చేయాలి కర్మ ఏం చేయాలి ఏ కర్మ అయినా నేను కర్మను చేస్తూనే ఉంటాను ఎందుకంటే లోకానికి ఒక ప్రమాణం నా మిత్రుడు మీరు శిష్యుడు కూడా అయ్యో మీరు కూడా కర్మ చేస్తే నేను అనుసరిస్తారంటారు అని అడుగుతాను పార్థ హే పార్థ నే నాకు ఇటు లోకేసు నిల్లోకములందు కర్తవ్యం చేయవలసిన కర్మ ఇంకనా ఏదైనాను నా అస్తి లేదు అనవాప్తం ఏమని కోరిక నా లేదు అవాప్తవ్యం ఏడవలసిన కోరిక నా లేదు కర్మని కర్మయందు వర్తే నిలిచియే ఉంది అంటే కర్మలు చేసుకునే ఉంటాను నిలోకాల్లో తెలియదు లేదు ఇంకా పార్థ ఉంది పార్థ వృథాయాన ఉగ్రహం వృథ అది పేరు ఇంటి పేరు వృథ అసలు పేరు వృథని పించి భోజ మహారాజు దత్తకు తీసుకున్నారు కాబట్టి ఆవిడ పించి దేశం యొక్క రాజకుమారి అయ్యింది పెంపుడికి రాజకుమారి ఏ శాశ్వత అయితే పూజించి అయింది ఆ దేశం పేరే ఆవిడ పెట్టేది మంచిది మంచిది వృత్తిగా కుంటి కుంటి అసలు పేరు కృత కృత యొక్క కుమారుడు పార్థ పార్థ ఇప్పుడు అర్థ అర్థ అర్థ పార్థలో అర్థం ఉంది సౌందర్యం ఉంది పా అర్థ మీకు ఈ అర్థంలో ఇంకో రెండు గొడవ ఉన్నది ద్వి అర్థ వ్యర్థం అంటే అప అర్థ అపాస్మ అంటే తప్పుడు అభిప్రాయం వి అర్థాకి అప అర్థాకి ఆపోజిట్ సో పా అంటే అర్థం ఏంటో తెలిసిన పాతికి పహ ఇప్పుడు నిరుపహ అనే పేరు విన్నారా నిరుపహ నిరుపహ అంటే నిరు నిరు అంటే మనుష్యులను సర్ప పాలించేవాడు రక్షించేవాడు విధోపాహ మనుష్యులను పాలించే రాజు మనుష్యులు మాత్రమే కాకుండా సకల ప్రాణులను పాలిస్తారు కాబట్టి మనుష్యులోని సకల లేదు సింపుల్ గా పాలించేవాడు అని చెప్పండి అప్పుడు ఏమవుతుంది సహ పహ అర్థ ఎస్ సహ పార్థ పహ అంటే పరమేశ్వరుడు పలుచుకోవాలి పరమేశ్వరుడు రక్షణ అంటే సింహ విష్ణువు రక్షకుడు అందరినీ రక్షించేవాడు వాడు ఒకటే కదండి కొంత రక్షిత రక్షకు లోహి గర్భే అని భాగవతంలో ఉంటారు ఎవరు మీకు రక్షణే ఉంటుంది ఎవరు రక్షిస్తారు లేదు అని అడిగితే సహా రక్షిత రక్షిత అంటే రక్షణ కాదు వాడే రక్షిస్తారు వాడంటే ఎవరండి యహ గర్భే రక్షకుడు ఇది గర్భంలో ఉన్నప్పుడు శిశువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు రక్షించారు తండ్రి రక్షించారా తల్లి రక్షించిందా ఎవరు రక్షించారు ఎవరు రక్షించారు మళ్ళీ ఏం రక్షిస్తుందంటే ఆవిడ తను తానే రక్షించుకోలేని స్థితిలో ఆవిడ వీళ్ళే రక్షిస్తుంది తండ్రి రక్షించలేదు తండ్రి రక్షించలేదు డాక్టర్ ఇవన్నీ ఆలోచించండి దేవుడు రక్షించారు ఎవరో ఒకరు రక్షించారు వాడే ఇప్పుడు రక్షించారు గర్భంలో ఉండగా రక్షించారు కదా అంటే అర్థం మనం ఏదో ఒక జీవితాన్ని గడపాలనే అభిప్రాయం అయి ఉంటుంది లైఫ్లో ఎందుకు రక్షిస్తాడు గర్భంలో ఉండగా రక్షించిన వాడు ఇప్పుడు కూడా వాడే రక్షిస్తాడు రక్షిత రక్షతి యోగి గర్భి అని ఎవరు వ్యక్తులు ప్రహ్లాదు విన్నాడు ధ్రువుడు ఎవరో ఒక వ్యక్తి భక్త మహాశయుడు అంటారు మరి భాగవతంలో అంటే కూడా అలాగే కాబట్టి పహ అంటే రక్షకుడు ఈశ్వరుడు అర్థ మీ జీవితంలో ప్రయోజనం ఏమిటి జీవితంలో పురుషార్థం ఏమిటి పురుషార్థం మనం కోరుకునేదాన్ని పురుషార్థం అంటారు సో పురుషార్థం ఏమిటి మీరు కోరిది ఏమిటండి అంటే ఈశ్వరుడు ఈశ్వర అర్థ ఇష్ట అర్థ ఇష్ట బార్థ కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి పొందబోయే పక్షంలో హే అర్జున కర్మయోగాన్ని అనుష్ఠించు అలా చెప్పండి ఇదంతా ప్లేన్ జీవో ఎందుకంటే సాధువుకి సంపద ఏంది పదములే సంపద ఇంకే అదే సంపద ఆ సంపదనే అలా ప్లే చేస్తాం ఇప్పుడు మిలియనే ఉంటారు ఏం చేస్తారు ఒక కార్డు తీసుకుంటారు ఒక క్రెడిట్ కార్డు లేకపోతే ఒక ఫంక్షన్ ఏదో ఒక కట్ట తీసుకుంటారు ఈ ప్లేస్ ఈ ప్లేస్ నాకు రూపాయలు కాస్తుంది రూపాయలు కాస్తుంది ఈ ప్లేస్ హండ్రెడ్ రూపీస్ తల తల నోటించేసి ఇది ప్లేస్ అండ్ ట్యాక్సీ డ్రైవర్కు హండ్రెడ్ రూపీస్ నోటించి ముందుకు వెళ్తాను వెళ్ళేప్పుడు అక్కడ hotel room hotel five star hotel ఇది ఒక నెల గురించి బాగా సెలెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ మంత్ అని చెప్తారు దేని రిపోర్ట్ చేస్తారు ఎవరిబడి చేస్తారు డిస్ట్రిబ్యూట్ అరౌండ్ మహాత్ములకు ఉన్న సంపద ఏమి ఇదే సంపద ఈ సంపదను అలా ముందుకెళ్తూ ఉండటం అయితే లైన్ ఈ కాలం ఆ సంపద అలా ముందుకెళ్తూ ఉండటం అలా ముందుకు సాగుతూ ఉండటం ఇది విజ్ఞాన సంపద అంటే అలా ఉంటుంది దాని మీద విశిష్టత దాన్ని కాబట్టి హే ఆస్థ నమే కర్తవ్యం ఆ విధంగా మీకు ఈశ్వరుడే పురుషార్థము నేను అనుకుంటున్నాను అని అలాగా కూడా అది చెప్పవచ్చు భాష్యం యోహసంగ్రహకర్తవ్యతాయాం దేవి ప్రతిపత్తి మాం చిన్న పశ్యసి ఇది అవతారం కొంచెం ఉద్యోగం అక్కడ ఏముంది ఇది అసలుకే మోక్షం నష్టపోయేపాయా ప్రతిపత్తి తగ్గి మాం కింద పరిస్థితి పర్వాలేదండి ఎది అస్త్రానండి నేను యజ్ఞత్ర అని చదవడానికి చదివాను అతి ఒక రకంగా జరుగుతుంది సంగీతేశాను తర్వాత మాను కింద రక్షిసేన్ ఉంది ఆ మాను కింద రక్షిసేన్ నేను ఆ పేజ్ ఎప్పుడు రక్షిసేన్ ఆ తేజ్ ఇలాంటివి మీరు సర్వర్ చేసుకోగలుగుతారు సంస్కృతంలో మీకు పరిచయం పెరిగి కొలది మీకు తెలుగు ఉందనుకోండి తెలుగులో ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటే మీరు అడ్జస్ట్ చేశారు ఎందుకంటే మీకు బాగా అనుభవంలో ఉన్న భాష అలాగే సంస్కృతంలో కూడా ఆ స్థితి మీకు వచ్చిన రోజుని నేను బాగోలేదు ఆయన ఇంకా అతివేస్తాను ఇష్యూ కాదు అని అలా అర్థం చేసేస్తుంది లోకసంగ్రహిస్తాన్ని ప్రతిపత్తి మాం కింద పత్తిని వెళ్ళి యజ్ఞత్యత్ర పరిధి పరిధేస్తా ఉంటుంది ఇక్కడ యజ్ఞత్యత్ర లోకసంగ్రహిస్తాన్ని ప్రతిపత్తి మాం కింద పత్తిని పరిధి లేదు పరిధి ఉన్నా లేకపోయినా ఉంటారు దెన్ అని ఇంగ్లీష్లో దెన్ దెన్ లో సింటెన్స్ సెంటెన్స్ సో ఇప్పుడు లోక సంగ్రహం అయితే ఏమవుతాయో నేను లోక సంగ్రహం ఎక్కువలేదు అని నువ్వు అన్నా ఇప్పుడు విరోధం ఎప్పుడు పెట్టే విరోధం ఈ లోక సంగ్రహం అంతా నాకు వద్దండి అని నువ్వు అనుకున్నా ఓన్లీ లోక సంగ్రహం అవుతుంది కనీసం నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకునే పాటిస్తున్నా అది కూడా చేయాలి నన్ను ఏదో వృత్తి ఉన్నావు గురువు అన్నావు లోక సంగ్రహం మాట వాటికి నేను వేసిన అడుగులలో నేను అడుగుతావనడం మాం కింద పరిస్థితి నా మొహం చేస్తుంది నేను ఎలా కండక్ట్ చేసుకుంటున్నాను అలాగే కండక్ట్ నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నేను కూడా నేను ప్రవర్తించిన తీరులో ప్రవర్తించాల్సి ఉంటుంది నేనేం చేస్తున్నానంటే నాకంటూ సాధించుకోవాల్సిన స్వార్థం ఏమీ లేకున్నా నేను నా కర్తవ్య నేను చేసుకుంటూ పోతున్నాను ఆయన అలా చేసుకుంటే మీరు ఏది ఇల్లు పెట్టలేదు పశుదేవుని దేవుని దేవిని జీవిస్తారు పంచసంహారం అప్పుడు దేవత ఉంటుంది ఆయన పదేళ్ళ పదేళ్ళు గడిచిపోయి మేము మన దూరంగానే తిరిగాము ఇది పదేళ్ళ తర్వాత నేను చేస్తున్నాను ఈ పైన మేము నా దగ్గర తిరగవలసింది అంటున్నారు అంటే వెళ్తారు ఇంకా మూడు రోజులు అయిన తర్వాత వసుదేవుడు ఇలా కన్సల్ట్ చేస్తే గురుకులానికి వెళ్ళి టైం ఇది తల్లి ఒళ్ళో కూర్చుని తింటున్నా ఇంకో మూడు గుంటలు తింటూ ఇంటికి కూర్చున్న వాళ్ళ గొప్పగా తయారవుతారు ఆ టైం కాదు ఆ టైం అయిపోయింది ఆ టైం ఇప్పుడు గురుకులానికి వెళ్ళి కాబట్టి నేను గురుకులానికి వెళ్తున్నాను అది గురుకులానికి వీళ్ళ గురుకులానికి వెళ్ళేందుకంటే శ్రీకృష్ణుడు గురుకులానికి వెళ్ళేది ఇంత చక్కగా ఉపదేశం చేసి ఈశ్వరుని అవతారం ఇప్పుడు ఆయన గురుకులం ఎందుకంటే అందరూ ఆ పదిలో గురుకులానికి ఆయన వెళ్ళారు శిక్షుడే గురుకులానికి వెళ్ళి సాందీపన దగ్గర నేర్చుకున్నామంటే ఇది మహానంతుడి వల్ల తర్వాత కాలంలో గురుకులము గురువేసుకుంటున్నా అదంతా కూడా లోకంలో ఆయన తీసుకురావాలి గురుకులానికి వెళ్తారు గురుకులంలో సాందీపని కృష్ణను మహారాజు కుమారుడు ఆయన ఉగ్రసేన మహారాజు గారికి కావలసిన వాళ్ళు ఆయన అన్న మహారాజుకి పుత్రుడు దేవుడు కూడా ఏదో కొంత రాజవంశం వాడే కాబట్టి రాజకుమారుడు నువ్వు నాకు క్యాటగిరీ చేయక్కర్లేదు ఆవుని నాకు నేను తీసుకున్నా తీసుకెళ్ళాను అడగలేదు కట్టే తీసుకురాను ఇలాంటి బట్ట క్యాటగిరీ నువ్వు కదా నువ్వు విశ్రాంతిగా ఉండు మిగతా పిల్లలు చేస్తానంటే అదేం కదా అసలు అటోలో చేస్తుంది ఈ డస్ మోర్ దాన్ నాయకుడు ఇంకా ఓ రోజు రాత్రి కట్టెలు తీసుకురావడానికి దారి పెట్టుకోవాలి రాత్రి వర్షం ఏం చేస్తారు మీరు వెనక్కి రాదు సరే దారితత్వాన్ని ఆయన తెలుసుకుంటారు ఆయన మాత్రం ఏం చేస్తారు రాత్రిపూట అడవిలో అక్కడికి ఉంటారు అలాగా ప్రతీక్ష చేస్తూ కూర్చుంటారు అడవిలో వీళ్ళు కృష్ణతో సహా వీళ్ళు మట్టిలో ఉన్నంత బురగా కలిసిపోయి దోమల పుట్టుతో చాలా హింసపడిపోతూ వాళ్ళు అడవిలో వాళ్ళు ఉంటారు ఎవరు ఒకటి కూర్చుంటారు చేతికి వీళ్ళు తమ కుటీరంలో సాంగీతము సాంఘికమ భార్య మిగతా శిష్యులు వాళ్ళకి ఈ లోపల తెల్లారుతుంది అట్లా అప్పుడు పరిస్థితిని బయలుదేరుతారు కృష్ణ ఇంకో సుధామా అన్నవా అర్జునుడితో అడవిలో బయలుదేరారు వీళ్ళకి వెళ్ళబడుతుంది అప్పుడు కృష్ణుడు కేకేస్తాడు నేను ఇక్కడ ఉన్నాను గురువు గారు ఊరు పెద్ద కేక అప్పుడు కలుసుకుంటాను మహిళగా మీరు నా కోసం మాకు పిల్లవాళ్ళ ఇంటి కష్టపడ్డారా ఆయన కళ పర్యంతం అయ్యి కృష్ణుని పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి స్నానాలు చేసి వాళ్ళని ఎదురు ఇప్పుడు కోసం చదువుతుందిగా వచ్చి చదువుతున్న పాఠాన్ని వాళ్ళని విస్మరించమని ఇదంతా ఆ గురువుకి నాయకుడు కృష్ణుడు అందరికంటే ఎక్కువ కష్టపడ్డవాడు ఆయన ఎందుకు చెప్పేది అంటే ఇప్పుడు సాందీపుని చెప్పకపోతే ఆయన తెలియడం కాదు మానవాత్మ భవాత్మ్యం నియోకాలలో ఆయన పొందాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఏమి లేదు అయినా చేసేది ఎందుకు చేసేదంటే భర్త ఏదైతే కర్మ కర్మ చేసి ప్రతి వ్యక్తి కూడా ఈ డిసిప్లిన్ లో వెళ్ళాలి ఆ డిసిప్లిన్ వదిలిపెట్టేయకూడదు గురుకులం అనే డిసిప్లిన్ వదిలిపెట్టేయకూడదు అందుకని రాజకుమారుడు కూడా గురుకులంలో డిసిప్లిన్ లో జరిగిన అప్పుడే వాళ్ళు వికాసం చెందుతారు కమ్యూనిటీ లైఫ్ లేకపోతే నేను తెలియదు ప్రతి వారు కూడా ఈ మార్గంలో పరిణించి వికాసాన్ని చెందాల్సిందే తప్పిస్తే నేను డబ్బుల వల్ల అధికారంలో వాళ్ళం మా అన్ని ఇంటికే వస్తాయి అలాంటి అహంకారం ఎవరైతే పనికిరాలి అని ఒక మార్గాన్ని లోకాన్ని చూపించడం కోసం చేసేదాన్ని నన్ను చూడు నన్ను చూసేనా నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు శీతోష్ణాలను సహించాలని మనం అంటారు శీతోష్ణ శతమృతి చేసి అని మనం చూసాం తితిక్ష ఆయన తితిక్షను పాటించి తితిక్షను పాటించడం చెప్పారు అలాగే జటాసు నగటాసంస్థ నామసూచనలు కలుగుతారు ఆయన ఎప్పుడూ కళ నీళ్లు పెట్టలేదు నియోగ దుఃఖం ఎప్పుడూ లేదు అన్ని వినియోగాలే కొత్తగానే కన్న తల్లిదండ్రులతో లేదు పన్నెండు వచ్చేవాళ్ళు పెరిగిన తల్లిదండ్రులతో లేదు మిత్రులతో వియోగం బంధువులతో వియోగం మధ్య వయసులో భార్యాపిల్లలతో వియోగం అంతా వియోగం ఆయన జీవితంతో వియోగం ఏది అట్టుకోలేదు ఇంకా వియోగం కానీ ఎప్పుడు అయ్యో కళ నుండి వస్తుంది ఆ మాట అర్జునం చెప్పాడు గతాసు నగతాసు వస్తే నాన్న శోధించడం కానీ ఆయన థీరీ చెప్పలేదు ప్రాక్టికల్ చెప్పాడు తన జీవితం అనుభవించింది చెప్పాడు జయాపజయాలు ముందు సమానంగా తీసుకోమండి ఆయన సరిగ్గా అది చేశారు జనాభివృద్ధి చేతిలో పద్దెనిమిది సార్లు అవుతాయి ఒక్కసారి అయితే రెండు సార్లు చిరునవ్వు పెట్టేది జనాభివృద్ధి రకాలు అడుగు పెట్టేవాడు ఇది బాధితం ఉంది పారిపోయినప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండేది ఇంటికి లక్ష్మి ఇంటికి జనాభివృద్ధి కాలమైన కాలమైన కలం వస్తాయి కాలమైన వారు వస్తారు ఈ కాలమైన ద్వారకమైన కంటే నా కాలంగా ప్రజలందరూ కూడా సంస్కృతి గురవుతారని వీళ్ళ కాలనీ చూసి ఇట్లాగా ద్వారకలిస్తారు ద్వారకలికి బోట్లు ఎక్కేది పడుతుంటాయి ఎలా పడుతుంటాడు కాలనీని కంటపడి అప్పుడు అనే కృష్ణుడు ద్వారకలికి బోట్లో ఏం లేదు బయలుదేరిపోతున్నాడు రా అని కాలనీకి తెలిస్తే వారు వెంట పరిగెత్తారు ఈయన కాలపదే పరిగెత్తారు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అక్కడ ముఖ్యమంత్రి ఒక ఆయన భక్తుడు భక్తుడు ఆ భక్తులు వేలు చేస్తారు ఆ ముట్టుగుతులు బయలు తెలిసి ఈ కాలువైన సంహరించబడతాయి ముట్టుగుతులు బయలు తెలిసి ఇప్పుడు కాలువైన వ్యవస్థానం తొలగిపోతుంటే ఎవరే కృష్ణ పారిపోతున్నావు కదా శత్రువు భయపడి మీ ముఖం మీద ఆ చిన్న ఏంటి టెన్షన్ లేదా ఏమీ లేదా కోరుకోవాలని చూడండి సిద్ధేనా లేదా అంటే ఏమీ ఎవరికి జయమో ఓకే అపజయమో ఓకే విద్యుత్ అంతే వీధి మాం తిరగ పరిస్థితి నన్ను నానాలోపం ఆలోచిస్తుంది వెళ్తారు ఎంత అవమానం చాలా చూస్తూ ఉంటాయి మొత్తం సభలో వాళ్ళందరూ కూడా మనస్సు కష్టపెట్టుకుంటారు ముఖంలో రక్తపు చుక్క ప్రతి వేసి రక్తం చుక్క కూడా అందరూ కూడా అలా పిచ్చేస్తుంటే ఇంకా నిజమనుకుంటే వీళ్ళందరూ దీవుడైతే బాయిల్ లేకపోతే ఉంటారు వీళ్ళు తీసుకోవాలని కొడితే కొడికేద్దాం వీళ్ళందరూ కంగారు పడుతుంది తీసుకుని అలా మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నవ్వు మళ్ళీ తింటే మళ్ళీ నవ్వు అలా నవ్వుతూనే ఉంటుంది ఒక్కసారి కూడా కోపం వందో తింటూ రాగానే చక్రం తీసుకుని తాగుతుంది మానవ మానవ వస్తుంది అంతకుముందు గర్భాలు గారు కాళ్ళకు పాదాభివందనాలు చేస్తారు పాద పాదాలకి అభిషేకాలు చేస్తారు అప్పుడు తిరుగు అదే తప్ప నిజపాలు పుట్టి మీకు చెప్తున్నారు నిజపాలతో కూడా ఇంకో కొంతమంది కూడా ఆ కరెక్ట్ చెప్పింది అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అవన్నీ అలా తిరుగుతుంది మరొకరైతే బాయిల్ అయిపోయి నేను ఎగిరి గెలిపేసి ఎగిరి నేర్పడి సృష్టి రక్కేసింది ఆయన ఏం ఆయన తల్లిదండ్రులు చెప్తారు మీ ఫలానా జ్వలాల అది అన్నీ కానీ తెలియదు సరిగ్గా అదే సలహా అర్జునుడు మానవాల మానవ స్థితి స్థితి స్థితి మౌనం మౌనంగానే ఉంటారు ఆయన తాను దీనిలో ఆచరించినదే చెప్తారు ఆచరించలేదు మీరు ఒక్క మాట చూపించండి గీతలో ఇది ఆచరించలేదు అని చూపించండి తెలియచారు లేదంటే ఆయన ఆచరించలేదు గీతలో లేదు ప్రతి అక్షరం చూచా తప్పకుండా ఆచరించారు మన అభివృద్ధియే కోరుకుంటాం అదే శ్రీకృష్ణ యొక్క బోధలో ఉండే మహిమ కాబట్టి తిని మాంకన్న వచ్చేసి నన్ను చూసేనా విధిస్తావా నన్ను చూసేనా నేర్చుకో ఏదో లోక సంగ్రహం అంత నిజమాటం లేదు తప్పకపోవచ్చు నన్ను చూసి నేర్చుకో అనే అవతారం ఉందాము నమే మమ ఇంకా భాష్యకాలు నాలుగు వేస్తూ ఉంటారు మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి రెండు నాలుగు ఉన్నాయండి మూడు నాలుగు ఉన్నాయంటే అలా కంప్లైంట్ చేయకూడదు ఎంత అవసరమో తీసుకోవాలి సో నాకి నాలుగైతే మీరు ఆ అద్వయం అంతా విద్యార్థులు నాకు నాస్తికి వెనక్కి అర్థం కర్తవ్యం త్రిపులోకే త్రిపతి లోకేషు జనాతీతి అది అర్జున నాకు ముల్లోకాలలో చెయ్యాల్సిన పని ఏది లేదయా ఇంత మాటలు అడగగలుగుతుంది కర్తవ్యం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు మీ జీవితంలో ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు ఎకానమిక్స్ ఏమీ లేదు అప్పగించాలని నథింగ్ అప్పగించాల్సింది మనకి మన ఉన్నది తెలిసిన దీని మీద బోల్డ్ క్యాల్కులేషన్స్ బోల్డ్ అపగతలు ఉన్నాయి ఇంకా సాధించాల్సింది బోల్డ్ ఉన్నాయి వెంటనే తీసుకుంది అంత అజ్ఞానం అంత ఈ దాంట్లో సారమైన సారమైనటువంటి లేకపోతే ఈ డబ్బు ఏదో అవుతుంది నీకు తెలుసు నీ దాని లేదు అది ఐదు ఐదీగా వస్తుంది అది ఇబ్బంది లేదు మనకి బతుకున్నప్పుడు మ్యానిపులేట్ చేసి చేసి చేసి చచ్చిపోయే ముందు కూడా మ్యానిపులేట్ చేయడం కోసం ప్రయత్నం వీళ్ళు రాస్తారు ఎందుకంటే ఎందుకైనా దేనికోసం నువ్వు పెట్టుకుంటున్నావు ఎవరు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటాం ఎవరి వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళు తీసుకుంటారు నువ్వు పెళ్లి తీసుకోవాలి కూతురు ఎందుకు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎదురనుకుంటారు దీన్ని పెట్టుకున్నదే ఎదవనుకోలేదా ఇదంతా కూడా అర్థం ఏదో మనలో దీన్ని నడిపిస్తున్నాను అనేటువంటి ఒక పెద్ద భ్రమ ఇది చెప్పడానికి మనకి గౌరవంతో గౌరవంతో లౌకికుల దృష్టిగా ఇంకో రకంగా అనిపించవచ్చు కాబట్టి ఇదంతా సందర్భమైన సమాచారం కనుక ఆయన దూరం ఏమంటున్నారు కర్తవ్యం ఏమైనా ఉందా లేదు ఆయన నేను మీకు సాధన ముప్పై కర్తవ్యం ఉందంటే లేదని నియోకాల్లో కర్తవ్యం ఏమైనా ఉందా లేదు ఇహలోకంలో ఏమైనా ఉందా లేదు పరలోకంలో ఏమైనా ఉందా లేదు నాకు తెలియదు ఇటువంటి వాళ్ళు ఏమంటారంటే కృతకృత్యులు అని ఎన్నడా మాట్లాడుతున్నా కృతార్థ అనుకుంటారు నాట్యకారులు మనకి రాబోతోంది విజ్ఞాసాధికరణలోనే ఎప్పుడో వస్తుంది లేకపోతే సమన్వయాధికరణలో వస్తుంది అనంటానంటే బ్రహ్మాత్మావగత అలంకారో హేయమస్మాకం ఒక వాక్యం వస్తుంది అలంకారో హేయమస్మాకం ఎత్ బ్రహ్మాత్మావగతం సత్యాం బ్రహ్మాత్మావగతం సత్యాం సర్వకర్తవ్యతాహాని కృతకృత్యత ఏమంటే బ్రహ్మజ్ఞానం కలిగితే ఇంకా మీకు భూములు మీకుంటే మోక్షం వచ్చేస్తే ఇంకా తర్వాత కర్మ చేయాల్సిన కర్మే లేకపోతే ఏం చేస్తాం అని అడుగుతాం మీమాంసం ఎందుకంటే మీమాంసకుడికి ఏదో ఒకటి చేయాల్సింది ఉండాలి ఏదో ఒకటి చేయాల్సింది ఉండాలి అది కర్మ అర్థం సత్యనారాయణతో అయిపోయిందండి అయిపోయింది అయితే నన్ను చేయాల్సిందా అదే కాలేదు నేను నిలిచేదో ఐదుకేదో ఉండడం అయితే కాదు వెంకటేశ్వర దీపారాధన అవుతుంది ఇంకోటి మిగిలిందా ఓకే అయితే చేసేస్తాం అది చేసేస్తాం ఇప్పుడైతే ఉందండి అదే మరి ఏం లేదండి పునఃపూజ పునఃపూజ చేస్తున్నాం అయితే నేను నేను లేచి వెళ్తే ఒకసారి ఇది అయిపోయినప్పుడు వచ్చింది లేదు ఇదే మిగిలిందండి పురోహిత సత్కారం పురోహితుడికి విద్యుత్ చేయాలి తర్వాత కొంతమంది ప్రధానమైనటువంటి బ్రాహ్మణులు భోజనం వ్యవస్థ చేసినప్పుడు వాళ్ళకి హస్తోటకంగా హస్తోటకాలు వచ్చేసిన ఇప్పుడు నేను మళ్ళీ వ్యవసాయం చేసిన మామూలు నో ఇంకా ఏదో హోటల్ ఉంటుంది కర్మ లక్ష్మి అది ఫలానా వ్యక్తి దీంతో గుణదోషాలు ప్రసంగం కాదు ఈ గుణవరం నేను అంటాం లేదు దోషం కూడా అంటాం లేదు నేనేమే అంటాం లేదు అని గుణవరం ఏదైతే వేదాంతం లేదు దోషాలు కూడా ఎందుకంటే ఆ సందర్భంలో అది ఓకే దేహత్వం వెళ్ళాలి బట్ నిమా కర్మ యొక్క లక్షణం ఏంటంటే అయిపోయింది అనే మాట గౌరవంలో వచ్చిన చూడండి సంప్రతిపత్తి కర్మ అని ఒకటి వస్తుంది మీరు ఇండెక్స్ తీసుకొస్తే రోజు వస్తుంది ఎక్కడో ఒక రోజు వస్తుంది సంప్రతిపత్తి అంటే మీరు తెలిసిపోతున్నారు అంటే ఇది ఎవరు కానీ వీడికి చచ్చిపోయే ముందు ఫలానా క్రతువు ఒకటి చేయాలనుకున్నాడు చేయలేకపోయాడు ఎందుకంటే కొడుకులు తిరిగి ఆయన ఈ క్రతువు నేను చేయాలనుకుని చేయలేకపోయాను నువ్వు చేయండి అని చెప్తాను ఇదే మోడల్ పరిభాషలో చెప్పాలంటే ఆయన నేను తీర్థయాత్రలు ఏదైతే చేశానో కానీ ఆ ఒక్క తీర్థయాత్ర చేయలేకపోయాను నా అభిప్రాయం ఏదైతే వెళ్ళిపోతున్నానో అది నువ్వు చెయ్యి అని అప్పు చెప్తాను సంథింగ్ లేదు నేను చదవాల్సిన ఈ శాస్త్రం ఈ అదం చదవాల్సినాను ఎనభై రెండు కొన్నాళ్ళు నూట నూట ఎనిమిది ఎనభై ఒక్క కొన్నాళ్ళు చదివాను నేను ఎదిగిన ఇంకొక పన్నం ఉంది సో యోగాయుధా దైవతము పన్నం ఉంటుంది అది ఒక్కటిగా అది ఒక్కటి పూర్తి చేసిస్తే వేదం పూర్తి చేసిన శూన్యం ఉంటుంది కదా అంటే ఆయన జీవితంలో ఆ పని ఆయన ఆఖరికి ఆ రెండు ఒక్క పన్నం మిగిలిపోయింది అది పూర్తవలేదంతోనే ఇలాగా ఇంకా ఏదో మిగిలింది కానీ భయం అవన కాబట్టి మీమాంసకులంతా ఇదేం చేయాల్సింది ఏం లేదా అంటారు అంటే సెంటర్లు అంటారు ఇది అలంకారం ఇది మాకు అలంకారం మాకేం దోషం కాదు అలంకారం ఏమిటి అలంకారం బ్రహ్మాత్మావత సత్య ఆత్మ బ్రహ్మ పూర్ణము ఆత్మ పూర్ణము అనే జ్ఞానం కలగగానే సర్వకర్తవ్యత అన్ని కర్తవ్యములు తొలగిపోయింది మీకు చేయాల్సిన కర్తవ్యంతో ఏదే ఉండదు స్వతృప్త్యత శాశ్వత ఏదైతే చేయాలో అంత పేరు అయిపోయింది ఇక కొత్తగా చేయాల్సింది ఏది లేదు ఆ మాట అనగలని వాడు ఒక్కడే ఉన్నాడు కృష్ణుడు వాడే బ్రహ్మజ్ఞానం అలాగే శ్రీకృష్ణుడు అన్నాడంటే ఆయన శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మజ్ఞాని కాబట్టి అని బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానే ఆ పరమేశ్వరం బ్రహ్మజ్ఞాని అనే ఒక హిందీలో అంటారు బ్రహ్మజ్ఞాని నువ్వు గమనిస్తుండే అప్పుడు భూమి మహేశ్వర్ ఆ మహేశ్వరుడు కూడా నిన్నే అన్వేషిస్తాడు ఇది కూడా నిన్నే వెతుకుతుంటాడు ఎక్కడున్నాడు బ్రహ్మజ్ఞానం ఎక్కడున్నాడు ఒకసారి నేను చూస్తాను అని వెతుకుతుంటాడు అని అలా వర్ణిస్తాను కాబట్టి శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు నాకు కర్తవ్యం ఏమీ లేదు ఏ కర్తవ్యం లేదు nothing like that still I నన్ను చూసి కూడా నేను నేర్చుకోవాలి అని అంటాను ఎందువల్ల కష్టమే ఎందుకు లేదు ఏమి చేయాల్సింది లేదు ఎందుకు లేదు చేతులు ఏంటంటే నానవాప్తం అప్రాప్తం అవాప్తవ్యం ప్రాపణీయం అప్రాప్తం ఇంతకుముందు కోరుకుని అందుకోలేదు లేదు అంటే ఏది కోరుకుంటే అది వచ్చేసిందండి అంటే కొడుకు చాలా అభివృద్ధి చేస్తున్నాడని అర్థం కాదు నిష్కామంగా ఉంటే కూడా నాన్న వాస్తవ అని చెప్పచ్చు ఏ కోరిక లేదని మాట మొదలుగుతారు ఇక పోనీ ఇప్పుడేమైనా కోరుతుందేమో ప్రజెంట్లీ రన్నింగ్ డిజైర్ ఏదైనా ఉందేమో అలా ఉంటూ ఉంటాయి ఏదో కొన్ని రన్నింగ్ డిజైర్ ఈ ఒక్క కోరిక దిగిపోతే ఇంకా నేను దీనినే చేసి చెప్పుకుంటాను కానీ ఆ తీర్చిలో ఇంకోటి వస్తుంది దాని స్థానంలో అలాగేమీ ఉండదు ఎనివే ప్రాపణ్యం పొందాల్సింది ఏమైనా ఉందా as of now one more desire to fulfil no తథాపి మంత ఏవచ కన్మణి అహం అయినప్పటికీ కూడా అంటే ఈ కర్మచేయాల్సిన సందర్భం సుఖరాము లేదు ఒక దేవుడు ఉండాలంటే కర్మ చేయాలంటే ఏదో లేదు కర్మయోగానుష్ఠానం చేసే వారికి కూడా అంతఃకరణ సిద్ధవసరం ఆయనకి అదే వస్తుంది దానికి మనస్కరించాలి అయినా కూడా కర్మని వర్తే వేయక అయినా కూడా కర్మని చేస్తూనే ఉన్నాను కాబట్టి నన్ను చూసి కూడా మీరు మీ కర్తవ్య కర్మని చేస్తూ మీ కర్మలో వల్ల ప్రధానమైన తర్వాత శ్లోకం యహం నవస్తేయాకర్మణ్యతంద్రిత ధర్మవత్మానువర్తంతే పార్థసంవశ పూర్ణ పూర్ణ వేరొక అది సోమవారం సాయంకాలం ఉపనిషత్తు రాసి ఉంటుంది అది కూడా ఈరోజు కాదు రేపు కూడా అలాగే రేపు కూడా అలాగే సంస్కృతం మరియు వ్యాకరణం ఉంటుంది తీసుకెళ్తారైతే అయితే అయితే బండి పెట్టేద్దాం బండి పెట్టేస్తాను